మమ్మల్ని సజీలతో నిలబెట్టినారు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కుటుంబం మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వందాలయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభా నీకే స్థుతులు సూత్రమైన సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరం నీకే కలుగుని అలలుయ్య నా దేవ నా ప్రభా ఇక ఉదయకాల సమయంలో ప్రభా మీకు సన్నిధికి వచ్చిన ప్రభా మీరే మాతో మాట్లాడాను ప్రభావ మా జీవితాలు సరిచేయండి మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించిన ఆయన మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివేయండి ప్రభావ మీకు తలంపులు మీ జ్ఞానం కనిపండి ప్రభావ మా కింద మీరు మాట్లాడండి ఇస్తే ప్రభావ వాడడం మీరు మహింపొందండి ప్రతి ప్రార్థన అయినా మీకు వ్యక్తులు భద్రపరచుకోండి ప్రతి ప్రార్థనకు మీరు మాకు జవాబు ఇస్తారని నమ్ముతున్నాం నైనా గొప్పదేవానికి స్తోత్రమైన అద్భుతకరుడు ఆలోచన కడతానికి స్తోత్రమైన ఈ మీటింగ్ అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించండి ఆత్మకార్యం జరిగించి ఆయన బిడ్డ త్వరగా నడిపించండి ఆటంకపడుతున్న ప్రతి చీకటి శక్తిని వేసుకొని గర్దిస్తాను ఆ దేవ ఆటంకాలు కొట్టివేయండి ప్రభావ మీరే సాయం చేయండి ప్రభావ నూతనమైన అభిషేకంతో మమ్మల్ని నింపి ప్రభావ మీ వాక్యంలోని సత్యం మీరు గ్రహించలాగిన మా ఆత్మీయత ఇప్పండి మా హృదయాలు తెరవండి ప్రభావ మీ వాక్యం మా జీవితంలో మీరు అవలంబించుకున్న దాని ప్రకారం మీరు జీవించారా ప్రభావ అది విశేషంగా ప్రభావ అనేకులకు ప్రభావ ప్రేమతో ప్రకటించలాగిన అలాంటి ఆత్మీయమైన అభిషేకం మాకు అనుగ్రహించి నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ ప్రార్థించండి పాట పాడదండి ఏసీని స్వీకరించు అన్న పాట పాట ఏదైనా చేయను అనుకుంటా చేయని పాట అనుకుంటా ఏసీని స్వీకరించు క్రీస్ ఏసీని స్వీకరించు ఏసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువును త్వరితము తానే ప్రవేశించుము నీ ద్వారము తెరువుము త్వరితము తాను తానే ప్రవేశించుము కనికరమందలేశ్వరు వాచల్యముకు కనికర మండలేశ్వరు నిన్ను వాత్సల్యముతో భోచించుము భయంకరమైన పాపము నుండి చేరింప నీవు వెదకి వచ్చే భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువును త్వరితము తాను ప్రవేశించును నువ్వెతనపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును పాపభరము భరించు నీ రోగములన్నటి తొలగించెను పాపభరము భరించు నీ రోగములన్నిటి తొలగించెను సహించను కొరడా దెబ్బల బాధలు చేయించెను అన్ని శోధనలను సహించని కొరడా బల బాధను జయించే అన్ని శోధనలను ఏసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెలియని త్వరితము తాను ప్రవేశించును త్వరితము తాను ప్రవేశించను జీవము చుటకు ప్రాణమిదే మరి జయించను ప్రతి శోధనలు జీవము చుటకు ప్రాణమిదే మరి జయించను ప్రతి శోధనలు నీ కొరకై మరణించి లేచిన శక్తిమంతుడై నిన్ను రక్షింప నీ కొరకై మరణించి లేచిన శక్తిమంతుడై నిన్ను రక్షింప ఏసును స్వీకరించు క్రీస్తును స్వీకరించు నీ హృదయ పుత్రులు తిరుగు నీ ద్వారం తెరువు త్వరితం తాను ప్రవేశించును అలలియ నేను వాక్యం ధ్యాన విధంగా నిన్న దినం మనము యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే ప్రకటన గ్రంథంలోని అంశాలను ధ్యానిస్తున్నాం కాబట్టి నిన్న దినం కుదరకపోవడం వలన నేను దాన్ని ఈరోజు చెప్దామని యాక్చువల్గా ఉండే నా మైండ్ లో తెల్లవారు చేసినప్పుడు అదే థాట్ ఇంకొక థాట్ ఏంటంటే జోసఫ్ అండ్ అసెనెట్ లకు సంబంధించిన లాంగ్ డ్యూ అది కూడా ఒక టూ డేస్ గ్యాప్ వచ్చింది కంటిన్యూటీ ఉంటుంది ఏమైందంటే లెర్నింగ్ కూడా సిస్టమేటిక్ ఉంటుంది దాని తర్వాత దాని ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ దాన్ని ఎట్లా వాడుకోవాలి మన లైఫ్ లో వాక్యాన్ని మనం చూడగలం అదే రీతిగా ఇది కూడా లాంగ్ గ్యాప్ వచ్చేసింది ప్రకటన గ్రంథం కాబట్టి సరే దీంట్లోని కొన్ని విషయాలు నేను రోజు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను చిన్నగా ప్రార్థిద్దాం ఈరోజు చర్చ్ ఆఫ్ షార్డీస్ షార్డీస్ అన్న సంఘానికి సంబంధించిన విషయం ధ్యానించబోతున్నాం పరిశుద్ధ దేవ మీకు వదనాలైన ప్రభా అనేక పర్యాలు మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నారు ప్రభా మీ వాక్యం పట్ల ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఎంతో ఆసక్తి రోజు రోజుకి మీరు వదనాలు ఒకప్పుడు తండ్రి ఏ రీతిగా ధ్యానించడమో దానికి దాన్ని మించి ధ్యానించాలనే ఆసక్తిని మీరు మాకు పుట్టించినందుకు మీకు వదనాలు ఎందుకంటే ప్రభా విషయాలు ప్రజలు ప్రభావ మొన్న తిని తిని విసుగులేనివారు ప్రభావ ప్రతిచారములు లేని ఈ ఆహారము మాకు ఎందుకు అన్నారు ప్రభావ అంత విలువగా తినే ఆహారం ఈ లోకాలు దేవరితలు రావాలంటే వాళ్ళకి ఆహారం అవసరం ఆహారం లేకపోతే వాళ్ళు ఉండలేదు అటువంటి ఆహారం మనుషులకి ఇచ్చిందంటే ఎంతగా ప్రేమించడానికి గ్రహించగలుగుతున్నాం కానీ దాని పట్ల ఎంతో నిర్లక్ష్యం చూపించినారు లోకం దిగొచ్చిన మొన్న మీరేనండి అటువంటి మీయందు ఆసక్తిని అధికం చేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రార్థించకపోతే ఈ ఆసక్తి ఉండదు ప్రభావ మనుషులు ఆచారబద్ధంగా ఈ లోకంలో ఏదో సాధిస్తున్నాం అనుకుంటాం కానీ సమస్తము వ్యర్థమైంది సమస్తము క్షయమైంది మీరు ఆహారం కొరకే కష్టపడుతున్నారు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడతలేరు అని ప్రభావ మీరే ఆజ్ఞాపించినారు అది నేను గ్రహించలాగిన ప్రభావ క్షయమైన క్షయమైన ఆహారం కొరకు కష్టపడకని చెప్తున్నారు ప్రభావ అది మాకు అవసరం అని మీకు తెలుసు అన్ని పొంది ఉన్నామన్నారు పల్లకమున మీ తండ్రి ఎంతగానో వాటిని మీకు అనుగ్రహించన్నారు ప్రభావ ఆకాశ పక్షులను చూడండి అవి ఏ రీతిగా క్షేమైన ఆహారం కొరకు కష్టపడవు కానీ తగిన సమయంలో వాటిని పోషిస్తున్నారు మన ప్రభుని దాన్ని బట్టి మీకు వర్ణాలు వేసేవా మీరు మమ్మల్ని ఎంతగానో సృష్టిగా ప్రేమించినైనా మీ దగ్గర స్వీకరించినారు మా యొక్క మన పాపంలో శాపంలో రోగంలో వ్యసనంలో అక్కడ భరించినారు ఎంతగానో శ్రమణమైన వారిలో మీరు అక్కడ ఉన్నారు ప్రభావ అయితే యొక్క దృష్టిని మేము ఎప్పటికీ మర్చిపోలేము మా జీవితకాలం కలవరి ప్రేమని మా కళలో కూడా మేము మర్చిపోలేము ప్రభావ అది జ్ఞాపకం చేసుకుంటున్నాం విశ్వటిదనమ్మ ప్రభావ దాన్ని బట్టి మీకు వాహనాలైనా లేదా యథాతథతో పశువులతో మీ కొరకు జీవించలేదన్న ప్రభావ ముఖ్యంగా మీ యొక్క నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి నూతనమైన కృపను మాకు అనుగ్రహించి నడిపించండి మన కాలంలో ఉన్నాం మనుషులు గ్రహించలేరు ప్రభావ మనుషులు హెచ్చరికలుగా జీవిస్తున్నారు ప్రభావ మీ మధ్యలో నేను నా యొక్క ఉగ్రతను ఇంకా పెట్టినానన్నారు ప్రభావ కాబట్టి ఇది ఎంతకాలం అనేది మాకు తెలియదు ప్రభావ కానీ మీరే మాకు సూచిస్తారు దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు నాలుగు సంవత్సరాలకి ఏమి ముందుగానే హెచ్చరించినారు ప్రవ్వ ఈ రోజు కూడా అది ఉందనేసి మీరు హెచ్చరిస్తున్నారు నేను కాబట్టి మేము జాగ్రత్తగా జీవిస్తూ మీ యొక్క వాక్యాన్ని సత్యాన్ని గ్రహిస్తూ వాటిని పాటించడం అది ముఖ్యమైన క్రైస్తవ జీవితం మీరు విన్నవారే కాదు కేవలం దాన్ని పాటించేవారు లాగుండాలని యాకోపు భక్తులు మా జ్ఞాపకం చేస్తున్నారు నేను వాటిని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి మేము ప్రభావ అనేకులకు తనమని వాటిని ప్రకటించాలా అనేట్లను మీ చెంత నడిపించాలా మనిషి కుమారు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద తన ప్రేమను కనుగొన విశ్వాసాన్ని కనుగొన అన్నాడు ప్రభు నోవా కాలం అదే రీతిగా ఉండే లేత కాలం అదే రీతిగా ఉండే మీ కాలంలో అదే రీతిగా ఉంటుంది అన్నారు ప్రభు కాబట్టి మేము జాగ్రత్తగా జీవించలేగిన ప్రభు మేము రోషం కలిగి పౌరుషం కలిగి మీ పరుషంగా జీవించాలా విశ్వాసాన్ని కాపాడుకోవాలా అన్నిట్లో విశ్వాసాన్ని మీ చెంత బలపరచాలా ప్రభు అటువంటి బిడ్డలుగా మనం తయారు చేసి నేను మహింపరచగలిగిన దినమంతా సాయం మీరు నడిపించమని ఏ స్వీకరిస్తున్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మనం సార్దీస్ అన్న సంఘానికి సంబంధించిన అంశం ఈరోజు ఆరంభించబోతున్నాం గతంలో కూడా మనం దీని గురించి కొంత క్లుప్తంగా ఉపోద్ఘాతం చేసాం ఇంట్రొడక్షన్ సార్దీస్ అంటే రాంగ్ నంబర్స్ లో చూసిన ప్రకారంగా ఎస్కేపింగ్ అని ఉంది అంటే తప్పించుకోకపోవడం అనేది ఇది ఇంట్రెస్టింగ్ కాంపోనెంట్ ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు అనేక పర్యాయాలు చిక్కుబడ్డట్లు మనం చూస్తాం పాత నిర్వహణ కాలపు పుస్తకాలలో ఎందుకు చిక్కబడ్డారంటే వారికి ఎవరు ఎవరు చూపించలేకపోతున్నారు రాబో ఉగ్రత రాబో శరణాలను ఎట్లా తప్పించుకోవాలని వాళ్ళకి ఎవరు ప్రవక్తల మాటలను నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళు కాబట్టి అబద్ధ ప్రవక్తలు కూడా ఆరోగ్యంలో ఉండే అయితే నిజమైన ప్రవక్త మీకు ఉగ్రత రాబోతుంది త్వరగా తప్పించుకోండి అంటే అభ్రత ప్రవక్త వచ్చి మనుషులను మధ్య పెట్టి వారిని చిక్కబడికట్లు చేసింది ఎండ్ టైమ్స్ లో కూడా అంతే ఈ రోజు కూడా అంతే ఇద్దరు ప్రాఫిట్స్ రెండు రకాల ప్రాఫెసీస్ కనిపిస్తూ ఉంటాయి ఒక ప్రాఫెసీ ఏంటంటే we have good things in the future అని చెప్పి prophecy don't worry God is in control God will help you God will take care of you అని మధ్యపడుతూ ఉంటారు కానీ మీ జీవితాన్ని మార్చుకోలేదని ఎదురు చెప్తారు నీ ప్రవర్తనను మార్చుకో అని ఎవరు చెప్పారు నీలో ఉన్న అపవిత్రత నుంచి ఏ రీతిగా బయటికి రావాలని ఎవరు చెప్పారు నువ్వు అప్రమాణికంగా ఉండవు నువ్వు అబద్ధిగా ఉండవు అని ఎవరు చెప్పారు నీలో అబద్ధ బోధ ఉంది అబద్ధ కళలు ఉన్నాయి అబద్ధ దర్శనాలు ఉన్నాయి అబద్ధ ప్రవచనాలు ఉన్నాయని ఎవరు చెప్పారు ఎందుకంటే యుగ దేవత వారికి గుడితనం కల్పించిందని రెండు రాష్ట్ర పత్రికలు మనం చూస్తూ ఉంటాం కానీ ప్రభు మనకు ఆ దేవత నుంచి బేదన కల్పించింది ఎందుకంటే మనం వాటిని అటయించుకొని వాటి నుంచి దూరంగా బయటకు వచ్చినాం కాబట్టి ప్రభు మనకు వీటిని ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాయి మరి విశేషంగా తను ప్రేమించే వారికి వీటన్నిటిని చూపిస్తున్నాడు కాబట్టి ప్రకటన గ్రంథంలోని ఆ యొక్క చర్చ్ ఆఫ్ ఆర్బీస్ లేక ఆర్బీస్ అన్న సంఘానికి ప్రభు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు నేను ఆల్మోస్ట్ ఎన్ని చర్చెస్ చూసినా ఇంకా రెండే చర్చలు ఉన్నాయి అనుకుంటాం మనకి చర్చ్ ఆఫ్ ఫిలబెల్సియా దాని తర్వాత church of love love Laodicea కాబట్టి సార్గీస్ కి సంబంధించిన విషయాలు ఇది కొన్ని సంవత్సరాల నుంచి నేను ధ్యానిస్తున్నాను యాక్చువల్ గా ముఖ్యంగా ద థీఫ్ ఆఫ్ సార్గీస్ ఈ సార్గీస్ అనే సంఘంలో ఉన్న దొంగ ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలా అదర్వైజ్ అన్ని రిపీటెడ్ ఉంటాయి ఎందుకంటే ప్రతి చర్చ్ విధానాలు ఒకటే రీతి కనిపిస్తూ ఉంటాయి అన్ని ఒకేలాగానే తయారవుతాయి మొదట్లో బాగానే ఉంటాయి చివరికి వచ్చేప్పటికి అంతా తొక్కలాగా తయారవుతుంది ముందు విఫనం లాగా ఉంటుంది దాని తర్వాత తొక్కలాగా తయారవుతుంది సమర్థ వచ్చేప్పటికి ఎక్సెప్షన్స్ అనేది ఎందుకంటే ప్రభువే చూపించింది రాజుని దేంతని పోల్చాలని మత వార్త వార్తలలో పద్మూడు పదిహేడు అధ్యాయంలో ఏ రీతిగా వాటిని పోల్చాలంటే ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెంల పిండిలో అంతకుముందు దాచిపెట్టుకున్న పిలిచిన పిండిని కంపిన పిండితో పోలింది మూడు కొంచెంలు మూడు కొలతలు మూడు గుంపులు అది చర్చి లోపల కాబట్టి అంతకుముందు దాచిపెట్టుకున్న పిలిచిన పిండి అంటే ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నట్టు ఓల్డ్ జీవన విధానాలు పాపము అవిధేయత అక్రమము విగ్రహారధన ఫార్మికేషన్ లేక వ్యభిచారం ఇటువంటి అన్ని ఆత్మీయ వ్యభిచారం ప్రకృతి సహజంగా చేయకపోవచ్చు కానీ కళ్ళు చూపులతో చేసే వ్యభిచారం హృదయంలో కోసము ఇటువంటి జీవన విధానాలు అవి మూడు గుంపులు మొదటి మూడు గుంపులు శాశ్వతంగా తెగవేదరి చెప్పే అని వ్యతిరేకంగా చేసిన ప్రవచనం కానీ మూడో గుంపును దేవుడు శ్రమల గుండా అగ్ని గుండా వారిని బయట తీసుకొస్తాడు అగ్ని గుండా బంగారం పుటం చేసినట్లు వెండిని శోధించినట్లు అగ్నుల నుంచి వాయిని బయట తీసుకొస్తున్నాడు అక్కడ అక్కడ మూడో గుంపు ఖచ్చితంగా మహాశ్రమల గుండా పోక తప్పదు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం టార్గీస్ అంటే ఎస్కేపింగ్ ఒక మీనింగ్ కానీ దానికి మూడు రకాల అర్థాలు ఉన్నాయి టార్గీస్ అనేది మొదటిదిగా ప్రిన్స్ ఆఫ్ జాయ్ అని కూడా అర్థం దానికి ప్రిన్స్ ఆఫ్ జాయ్ మనకు తెలుసు ఆయన సమాధానం కర్త అని అదే రీతిగా ఆయన సంతోషానికి కూడా కర్త ఆనందానికి కూడా కర్త అనేది అర్థం తార్దీస్ అంటే బహు ఆశ్చర్యంగా ఉంది దాని అర్థం తర్వాత దట్ విచ్ రిమైన్స్ అని కూడా ఇంకొక మీనింగ్ ఉంది అంటే అది అదే రీతిగా ఉండే ఉండేది అనేది అని కూడా ఒక అర్థం సమాధానానికి సంతోషానికి కర్త లేక ద ప్రిన్స్ ఆఫ్ జాయ్ ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే కొంచెం వింత రకం ఉంటుంది ఆనందానికి రాజు అని లేక యువరాజు అని అది తెలియదు చెప్పడానికి కూడా కానీ సమాధానానికి కర్త prince of peace prince of joy మన ప్రభుకి సాదృశ్యం ఉంది కాబట్టి ఈ సంఘంలో మొదట ప్రిన్స్ ఆఫ్ జాయ్ ఉండే ఇప్పుడు ఏం జరిగింది దట్ విచ్ రిమైన్స్ అన్నాడు ఈ సంఘము ఆ రీతిగానే ఉంది అంటే ఈ రోజు కూడా ఉంది అని చెప్తుంది దట్ విచ్ రిమైన్స్ అంటే ఈ రోజు కూడా ఈ సంఘం ఉంది ఏ రీతిగా అక్కడ బిల్డింగ్స్ అన్ని కూలిపోయినాయి మనకు తెలుసు టర్కీ బార్డర్స్ లో ఉండేది ఒకప్పుడు చర్చి Uh, కానీ ఈరోజు లేదు ఆ చర్చ్ అక్కడ బిల్డింగ్స్ అన్ని రిమైన్స్ అంటే దాన్ని రిమైన్స్ అంటే కూలిపోయినాక మిగిలే వాటిని రిమైన్స్ అంటాం కానీ ఈ సంఘము ఈ రోజు కూడా ఉంది అని చెప్తుంది దట్ ఈచ్ రిమైన్స్ అంటే ఎండ్ టైమ్స్ వరకు ఉంటుంది ఈ సంఘం అనేది కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మీనింగ్ మూడవది ఏంటంటే డోర్ ఎస్కేపింగ్ అనేది అంటే తప్పించుకోవడం అనేది అయితే బైబిల్ ప్రాఫెసీ అంతా escape the wrath of God దేవుని యొక్క ఉగ్రత ఈ లోకం మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎస్కేప్ కావాలా నీకు ముందుగానే హెచ్చరిస్తారన్నట్టు అయితే కొన్నిసార్లు ఇది గ్రహించని క్రైస్తవులు అందులో చిక్కబడుతూ ఉంటారు ఇది నేను లాంగ్ టైమ్ రిలేజ్ అని ఈ యొక్క ప్యాటర్న్ ఎందుకు ఎస్కేప్ కాలేదంటే నేను అనుకుంటే కరెక్ట్ అనుకోవడం నేను నేను ఉన్న స్థిర కరెక్ట్ అనుకోవడం కానీ అది లాజిక్ జస్టిఫికేషన్ చిన్ననాటి నుంచి ఉన్న స్థలం కాబట్టి అది కరెక్ట్ అనుకుంటాం ఒకప్పుడు గొప్పగా ఉండే కదా ఒకప్పుడు దైవజన్ దీన్ని స్థాపించారు కదా ఈ విధానము ఈ బోధలని కానీ చివరికి వచ్చేప్పటికి అన్ని పిలుస్తానని మన ప్రభు చెప్పింది complete the leaven little leaven leaven the whole lump అంటాడు కొరింత రాసిన పత్రికల పౌలు కాబట్టి ముద్ద కొంచెమైనా మంచి ముద్ద అంతా పులిసిపోయేటట్టు చేస్తుంది ఎన్ని టైమ్స్కి వచ్చేప్పటికి అంత తయారైతుంది అందుకే ఎవరు కూడా గ్రహించలేకపోయినారు వాళ్ళ మీదకి వచ్చే యొక్క శాపం లోకమంతటా బయలుదేరిన దేవుని యొక్క శాపం అని మనం జకర గ్రంథం ఐదవదాన చూసాం అక్టోబర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అని అది బయలుదేరింది అది ఎవరి దూరింది అనేది కూడా నేను చూపించిన అబద్ధికులు దొంగలు దొంగల ఇండల్లో దూరడము దాని తర్వాత అప్రమాణికుల ఇండల్లో దూరడం దొంగల ఇండల్లో అప్రమాణికుల ఇండల్లో పోవడం వలన ఆ ఇండ్లు శాశ్వతంగా పునాది నుంచి పెరికివేయబడ్డాయి అవి నాశనం అయిపోయినాయని మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఒక ప్యాటర్న్ ఏంటంటే ఈ వైరస్ దేవుని యొక్క ఉగ్రత ఒక ప్లేగ్ ఇది ఆల్రెడీ ఐగుప్తుల పట్టిన వైరస్ ఇది ఎవరు చూడలేదు కానీ మనం చూపించింది దేవుడు ఐగుప్తులు కూడా ఊపిరినే పట్టింది అది ఊపిరితిత్తులని ఈ రోజు కూడా ఊపిరితిత్తులనే పడుతుంది ఈ వైరస్ అయితే నేను ఒకటి గమనించిన ఏంటంటే ఎవరికైతే అనాయింటింగ్ లేదో ఎవరైతే ఆ వాక్యానికి తగినట్లు యథార్థంగా లేదో వాళ్ళని పట్టినట్టు ఫ్యామిలీస్ వాళ్ళు ఏ రూపకంగా నువ్వు డిజోబిడియంట్ గా జీవించినను ముఖ్యంగా నువ్వు ఆ యొక్క పది ఆజ్ఞలను ఉల్లంఘించిన వాళ్ళవైతే ఈ ప్యాటర్న్స్ నేను గమనిస్తా ఉన్నాను సరే నాకు ఇంకా సఫిషియంట్ ఎవిడెన్స్ లేదు కొంచెం ఎవిడెన్స్ ఉంది పొరుగు వాడిని దాచించిన వాటిని అందరినీ పట్టింది వైరస్ అదొక ప్యాటర్న్ నేను గమనించాను అంటే అప్రమాణికులు నేను డబ్బులు తీసుకొని ఇస్తాను చెప్పిన వాళ్ళందరినీ బట్టి క్రిస్టియన్ ఫ్యామిలీస్ మార్నింగ్ కూడా ఒక ప్యాటర్న్ నాకు అర్థమైంది తెలిసిన వారికి బట్టింది అది వారి జీవన విధానం గమనిస్తే started borrowing money but not returning పడి హ్యూజ్ మనీ దాని ఏంటో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మళ్ళీ సేవ చేస్తాడు ఎక్కడ పడితే అక్కడ సేవ వాళ్ళు చెప్తా ఉంటాడు సో ఇది ఫస్ట్ గట్రే గ్రంథాలు చూసినట్టు హైదరాబాద్ ఎవరు ఎవరి అసలు ఇతరుల ఇతరులది నువ్వు దోచుకున్నావు కాబట్టి నేను పడుతుంది ఈ శాపం దాని తర్వాత అప్రమాణికులు అంటే ప్రామిస్ చేసి దాని మీద నిలబడకపోవడం అంటే అబద్ధికులు ఉంది మోసగాళ్ళు అన్నట్టు వీళ్ళని కూడా పట్టింది so business cycle business community lot of cheating ఉంటుంది కాబట్టి వాళ్ళని పట్టింది కాబట్టి ఇది ఈ విధానాలు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ముఖ్యంగా ఏంటంటే మనం ఎస్కేప్ కావాలి ఎక్కడి నుంచి ఎస్కేప్ కావాలంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే యూ మస్ట్ ఎస్కేప్ ద నిమిత్త రాబో శోధన నుంచి నువ్వు తప్పించుకోవాలా ఈ యొక్క కోపం నుంచి దేవుని యొక్క శాపం నుంచి కూడా తప్పించుకోవాలా ఎస్తో తప్ప ఎవరు నేను కాపాడలేదు సో దాని నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలనేది ఈ యొక్క చర్చికి సంబంధించిన కూడా ఆశ్చర్యం ఏంటంటే this is called a dead church ఎవరు చెప్తున్నారు చూడండి మొదటి అధ్యాయానికి గమనిస్తే మీకు అర్థమవుతుంది దిస్ టోటల్లీ డెడ్ చర్చ్ కానీ చిన్న గుంపు అక్కడ ఇంకా మిగిలిన చూడండి మొదటి వర్షంలో సార్దీస్ లో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము ఏడు నక్షత్రమును దేవుని ఏడు ఆత్మలను గలవాడు సంగతి లేవనగా అంటే ఏ స్రవు ఏ స్రవు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుతున్నా ఏమనగా జీవించున్నావన్న పేరు మాత్రం ఉండదంటే వీళ్ళు మొదటి క్రియలు కూడా సరిగా లేవన్నట్టు ఓ చూపిస్తే నీ క్రియలను ఎరుగుతున్నా ఏమనగా జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది అంటే నువ్వు రక్షింపబడ్డవాడు జీవించుచున్నావంటే రక్షింపబడ్డవాడు క్రిస్టియన్ అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే యువర్ డెడ్ మ్యాన్ ఈ చర్చ్ గురించి మాట్లాడుతున్నది నువ్వు జీవించుతున్నావు అన్న పేరు మాత్రమే నీకున్నది అంటే మంచి చర్చ్ పేరు ఉంది నీకు ఎంత మంచి పేరు అంటే ఏముంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది but you are a dead man your are a dead church అంటున్నారు నీవు మృతుడవే ఆల్రెడీ డెడ్ ఇది చూడండి ఫిఫ్త్ చర్చ్కి వచ్చినప్పుడు అది ఆల్రెడీ డెడ్ అయిపోయింది ఈ ప్యాటర్న్స్ మనం చూడాలి ఎన్ని టైమ్స్ కష్టపడికి అది డెడ్ అయిపోయింది అనేది టోటల్ గా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనదిగా నాకు కనబడలేదు అంటే ఇట్స్ ఇన్కంప్లీట్ సేవ లేదు వీళ్ళ సేవ విధానము కంప్లీట్ లేదు ఆయన ఈ మట్టపుగుంటికి సంబంధించిన విషయం ఏంటంటే ఆయన కొలతలు వేస్తుంటాడు మెజర్మెంట్స్ అన్నట్టు లైఫ్ క్రిస్టియన్ లైఫ్ అంతా మెజర్మెంట్స్ ఆయన కొలత వేసినప్పుడు నువ్వు సంపూర్ణంగా కనిపించకపోతే ఫినిష్ అన్నట్టు ముఖ్యంగా ఆయన వచ్చే టైంకి క్రైస్తవ జీవితంలో నేను ఎవరు గమనించి అంటే సేవా జీవితంలో ముఖ్యంగా సేవకులకు సంబంధించింది దేర్ కంప్లీట్ అనుకుంటారు కానీ దేర్ కంప్లీట్ కాదు కాంప్రమైజ్డ్ అన్నట్టు వాళ్ళు అన్ని విషయాలలో కాంప్రమైజ్ అయిపోయి ఉంటారు క్రైస్తవ సేవలో కొంత దూరం పరిగెత్తుతారు అలిసిపోతారు అక్కడ ఇల్లు కట్టుకుంటారు సెటిల్ అయిపోతారు అక్కడ నుంచి ఇంకా ముందుకు పోరు అన్నట్టు అది కాంప్రమైజ్ లేదు లెవిటికస్ కూడా లేవీలు కూడా అంతే చేశారు కదా పాత నిబంధన పుస్తకంలో కాంప్రమైజ్ అయిపోయారు ఎక్కడ పడితే అక్కడ అది ఓన్లీ టెంపరీ ప్రీస్ట్హుడ్ ప్రభు మనకు చూపించింది ఎన్నిసార్లు రాష్ట్ర పత్రికలో బట్ పర్మనెంట్ ప్రీస్ట్హుడ్ ఏంటంటే అబ్రామ్ నాకు చూపించిన ప్యాటర్న్ అది మిల్కీ సెదక్ అనేది పర్మనెంట్ ప్రీస్ట్హుడ్ యేసు ప్రభు పాత నిబంధన కాలంలో అబ్రామ్ దర్శించిన వాడు తో మాట్లాడి నాకు రొట్టె ద్రాక్ష ద్రాక్షలతో ఇచ్చినవాడు అబ్రామ్ దగ్గర నుంచి దశమ భాగంలో తీసుకున్నవాడు కానీ లెవిటికస్ అనేది ఒక షాడో ప్రీస్టుడ్ అది అది ఫేడ్ అవుట్ అయిపోవాలా కంప్లీట్ గా ఫేడ్ అవుట్ కావాలి అది కయపాతో ఫేడ్ అవుట్ కావాలా బ్యాప్టిస్ట్ జాన్ ద బ్యాప్టిస్ట్ తో ఫేడ్ అవుట్ కావాలా ఆ ప్రీస్టుడ్ ఎందుకంటే ఒరిజినల్ రెస్టరేషన్ జరగాలంటే మళ్ళా మిల్కీ సెడక క్రమము ఆరంభం కావాలా ఎప్పుడైతే అది టెంపరీగా పాజ్ అయిందో మోసే కాలంలో అది మన ప్రభు మరణం ద్వారా తిరిగి రెస్టోర్ కావాలా అందుకే ఆయన ప్రధాన యాజకుడు అని ఎందుకు చెప్పారంటే ఈ was the first of all the priest మన ప్రభు అందరిలోకి ముఖ్యుడైన మొదటి వాడు కాబట్టి అందరిలోకి ప్రధాన యాజకులందరిలోకి ఆయన ప్రధాన యాజకుడు అన్నట్టు దాని తర్వాతనే మనము ప్రభుల దర్శన పత్రికలు ఆ ఆ యాజకత్వము రక్షింపబడ్డ మనకే అనుగ్రహించబడింది అంటే లెగటికల్ ప్యాటర్న్స్ పోయినాయి అవి పాతవి చెల్లవు పాత కాగితాలు అన్నట్టు లేక పాత ఏమంటారు దాన్ని పాత కరెన్సీ ఓల్డ్ కరెన్సీ అంటాం అది పనికిరా ఉండదు ఇప్పుడు మనకి న్యూ కరెన్సీ అన్నట్టు కాబట్టి బాప్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఇచ్చే బ్యాప్టిజం పనికిరాదు అన్నట్టు ఎందుకంటే ఆ పుస్తకాన్ని పంతొమ్మిది చెప్తాడు ఆ ఓల్డ్ బ్యాప్టి ఓల్డ్ టైప్ ఆఫ్ బ్యాప్టిజం ఇక చెల్లదు ఎందుకంటే అప్పటికి ఇంకా ప్రభు చనిపోలేదు కాబట్టి John the Baptist baptism applicable అన్నట్టు ఎప్పుడైతే మన ప్రభు చనిపోయి సమాజ్ చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిండో పాపక్షమాపణ నిమిత్తమైన బ్యాప్టిజము కరెక్ట్ బ్యాప్టిజం దానికి ముందు మార్మోనిక నిమిత్తమైన బ్యాప్టిజం కాబట్టి రెండు ప్యాటర్న్స్ అక్కడ baptism old pattern of baptism Levitical ఫిల్స్టూడ్ లో ఉండే జాన్ ద బ్యాప్టిస్ట్ నుంచి వచ్చింది న్యూ టైప్ ఆఫ్ బ్యాప్టిజం మన ప్రభు నుంచి వచ్చింది అది పాప క్షమాపణ నిమిత్తమైన బ్యాప్టిజం అందుకు మనము మిల్కీ సైడప్ ప్యాటర్న్ ఫాలో అవుతాం కాబట్టి మనము ఈ వాక్యాలు కరెక్ట్ గా అర్థం చేసుకోగలం ఆ ఓల్డ్ ప్యాటర్న్ బ్యాప్టిజం మోడల్ లేక లెవిటికల్ ఫిల్స్టూడ్ లో ఉన్న సేవకులకు ఇది ఎప్పటికీ అర్థం కావన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా ఎంత ప్రయాసం చేసినా ఎంత ఉపాసం ఉండి ఏమి నేర్చి పెట్టుకున్నా కానీ ఇవి అర్థం కావాలి ఎందుకంటే వాళ్ళ జీవన విధానం వాళ్ళు ఇంకా Old Testament pattern of priesthood లో జీవిస్తున్నారు కాబట్టి ఆ ఓల్డ్ వాటికే ప్రాధాన్యత ఇస్తారు అన్నట్టు ఎప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ ఒకటి నేను గమనించిన ఈ ప్యాటర్న్ ఏంటంటే లెవిటికల్ ప్రీస్ట్హుడ్ లో ఎప్పుడు తీసుకోవడం తప్ప ఇచ్చేది ఉండదు ఇంట్రెస్టింగ్ మీరు ఎప్పుడైనా గమనించండి అబ్రామ్ నాకు అతను ఇచ్చింది అబ్రామ్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అబ్రామ్లకు అతను ఇచ్చేయండి ఎవరు మెల్కి సెదక్ శాతంలో కాబట్టి మెల్కి సెదక్ క్రమమైన యాజకత్వంలో తీసుకుంటారు ఉంటుంది ఇచ్చేది ఉంటుంది అందుకే మనం కేజీపీఎం గ్రూప్ లో బ్రదర్స్ సిస్టర్స్ అందరు చెప్తాం సరే వాళ్ళు మనుషులు కానుకలు ఇస్తే కానుకలు తీసుకుంటావు అది సేవ విధంగా వాడతావు కానీ నువ్వు రిటర్న్ వాళ్ళకి ఇవ్వాలా నీ దగ్గర నుంచి ఎందుకంటే నేను రాజు నిన్ను రాజుగా చేసింది కాబట్టి నువ్వు రాజు అయిన రాజువు మరియు యాజకుని కాబట్టి రాజు ఉంటా తీసుకోడు ఎవరి దగ్గరికి వెళ్ళి is not a beggar Levitical priesthood లో బెగింగ్ ఉంటాడు ఎందుకంటే వాడికి బ్రతుకుదరు లేదు వేరే వారికి ఏ స్వాస్థ్యం ఇవ్వలేదు అంటాడు మోసే అన్ని గోత్రికులకు ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేశాడు entire Israel north to south కానీ వాళ్ళకు మటుకు ఇంత కూడా స్వాస్థ్యం ఇవ్వలేదు ఎందుకంటే మీ స్వాస్థ్యం ప్రవ్వే మీకు స్వాస్థ్యం ఇస్తే ఒక జగల మీరు స్థిరపడిపోతే ఈ పది గోత్రికులకు ప్రార్థనలు ఎవరు చేస్తారు పెళ్లిళ్ళు ఎవరు చేస్తారు పిల్లలకి అవన్నీ కార్యక్రమాలు ఎవరు చేస్తారు కాబట్టి ఆ ప్యాటర్న్ లెవిటికస్ ఇచ్చిండు అందుకు దశమ భాగంలో లెవి లేవిని తప్ప ఇంకొక తీసుకోవద్దు మన ప్రభు అందుకే దశమ భాగం గురించి మాట్లాడలేదు పౌలు బెన్యామిన్ గోత్రికుడు అతను మాట్లాడలేదు ఇంకా ఏ యాజక ఏ ఏ న్యూ టెస్టిమెంట్ బిలివర్స్ టైప్స్ గురించి మాట్లాడలేదు టైప్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి ఎవరికి ఉన్నాయి లేవీలకు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇల్లు లేవు కాబట్టి వాడు దేశమంతా స్కాటర్డ్ కాబట్టి ప్రకృతి కొడుకు దేవుడు వాళ్ళకి ఆ ప్యాటర్న్ ఇచ్చింది అదొక సివిల్ లా అది స్పిరిచువల్ లా కాదు దాన్ని స్పిరిచువల్ లాగా తీసుకొని ఈ రోజు వాళ్ళు ఇంకా లిమిటికల్ ప్రీస్టుడ్ ని కంటిన్యూ చేస్తారు చర్చ్ సిస్టమ్ లో అందుకు వాళ్ళకి ఇవి రీజన్ కావు అందుకు మీరు ఎవరో నాకు చేయాలంటారు వాళ్ళ గురించి మొదటి రెండు గుంపుల గురించి చాలా టఫ్ అన్నట్టు వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పడం యాంటీగా మనల్ని గుర్తిస్తారు కానీ మనము వాక్యపరంగానే చూపిస్తున్నాం వాడికి multi side pattern of priesthood లో you have to give back to the church return అది ఆ విధానం ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో నీ మినిస్ట్రీలో మిరాకల్స్ విపరీతంగా జరుగుతాయి నీ సేవా విధానంలో మరి విశేషమైన అద్భుతాలు నువ్వు మనుషులు వారి లైఫ్ లో మిరాకిల్ జరగడం వచ్చి సాక్ష్యం చెప్తాంటారు ఎవ్రీ సండే నేను ఈ విధంగా చేసిన నాకు ఈ విధంగా దేవుడు కార్యం చేసినని ఎవ్రీ సండే సాక్ష్యం చెప్తా ఉంటారు బట్ లిమిటెడ్ ఫిల్ఫుడ్ లో అది చాలా తక్కువ ఉంటుంది కొంత కాలానికి అవి ఫేడ్ అవుట్ అయిపోతుంది ఈరోజు ఫేడ్ అవుట్ అవుతుంది the concept of the gift of prophecy fade out అయిపోయింది వాళ్ళ దగ్గర nobody could see the rat coming up on then చాలా స్మాల్ గ్రూప్స్ చేసినాం ప్రపంచం అంతటా కాబట్టి సార్డీస్ లో ఉన్న సంగతి దూతకు ఇలాగ వ్రాయను ఏడు నక్షత్రంలో దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పే సంగతి లేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా ఏంట క్రియలు నువ్వు జీవించుతున్నావు అన్న పేరు మాత్రమే నీకుంది జస్ట్ క్రిస్టియన్ కానీ నువ్వు మృతుడవే అంటే నీలో జీవం లేదు యేసు క్రీస్తు నామాన్ని ధరించుకున్నావు కానీ ఆయన విధేయత చూపించిన జీవం నీలో లేదు అందుకు ఆయన ఆయన ఆత్మ నేను లేదు పాయింట్ ఆ రీతిగా చెప్పాలి ఎందుకంటే ఆత్మ ద్వారానే జీవం వస్తుంది కాబట్టి ఆయన నాటికరంలో జీవవాహిని ఊగిండు కాబట్టి జీవాత్మ అయింది మనిషి కాబట్టి వీళ్ళు పేరుకు మాత్రమే జీవిస్తారు కానీ వీళ్ళలో మటుకు మీరు డెడ్ డెడ్ పీపుల్ అని చెప్తుంది ఇంగ్లీష్ ఇంకా బాగుంది I know thy works that thou have the name that thou livest and are dead కాబట్టి రెండో వర్షాలు చూపించేస్తే నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఈ వాక్యాన్ని క్లోజ్ చేస్తాను నెక్స్ట్ సాటర్డే కంప్లీట్ డీటెయిల్ గా చూపిస్తారు సాగేషన్ ఏం జరిగింది అనేది యాక్చువల్ గా అండ్ ఎగ్జాక్ట్లీ బ్లూ ప్రింట్ ఈ రోజు జరుగుతుంది ప్రపంచంలో ఏంటంటే ఇది ర్యాప్చర్ కి సంబంధించిన బోర్డు ఎక్కడి నుంచి ఇక్కడికెళ్ళే బయలుదేరుతుంది యాక్చువల్ గా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు ఇన్కంప్లీట్ చర్చ్ అన్నట్టు గనుక ఇప్పుడు చూడండి గనుక జాగరూకుడవై అంటే you must be like watchmen నువ్వు సేవకుని లాగా లేవని చెప్తుండే నువ్వు సేవకుని లాగా లేవు ఈ చర్చ్ జాగరూకుడవై గమనించాలి ఏంటది చావనయున్న ఇప్పుడు చూడండి ఇది డెడ్ కాబోతుంది కంప్లీట్ గా మరీ కంప్లీట్ గా డెడ్ కాబోతుంది జాగరూకుడవై మరి కొంచెం లైఫ్ ఉంది నువ్వు జాగరూకుడవై యు మస్ట్ బి వాచ్ఫుల్ చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము చర్చ్ కనీసం చివరి దశలనన్నా సేవ చేయకపోతే మిగిలినవి కూడా పోతాయి అంటున్నాడు వాళ్ళ దగ్గర కొంచెం అంత విశ్వాసం ఉంది అది కూడా పోతుంది అంటున్నాడు ఎన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అన్నట్టు దాని కార్యములు దాని క్రియలు సంపూర్ణమైనవి కావు ఒకటి మన సేవ కూడా క్రైస్తవ జీవితంలో ఇండివిజువల్ కానీ ఒక గ్రూప్ కానీ మన కార్యములు సంపూర్ణంగా కావాలి ప్రతి విషయంలో కేవలం ప్రీచింగ్ అనే కాదు ఈవెన్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ లో సంపూర్ణం కావాలి ప్రతి పనులు సంపూర్ణం కావాలి ముఖ్యం ఏంటంటే తెలియక అనేక మంది దేవదూతలకు మర్యాద చూపించినట్టు మనం చూస్తూ ఉంటాం తెలియక దేవదూతలకి వాళ్ళు ఏం చేస్తారు దే హ్యావ్ ఎక్స్టెండెడ్ హెల్ప్ కదా సర్వీస్ ఇద్దరు రాష్ట్రపతి తీసుకోమని కదా వాళ్ళు తెలియక కానీ అసలు దేవుడితోనే సాయం పొందిందంట వాళ్ళ దగ్గర నుంచి ఈ విధానాలు మన సేవ జీవితంలో కూడా అంతే అందుకు మనం ఎక్కడైనా in return we have to do అది నేను ఎంఫసైజ్ చేస్తుంటాను మిల్కీ సైడ్ నువ్వు రాజువు మళ్ళీ రాజువు లిబరల్ గా హ్యాపీనెస్ తో మనుషులతో పంచుకోవాలా మనం ఎక్కడ పోయినా కానీ ఫ్యామిలీ దర్శించినప్పుడు కానీ వాళ్ళకి ఏదో ఒకటి ఫ్రూట్స్ స్వీట్స్ ఏదో తీసుకొని పోతాం పిల్లలకి చాక్లెట్ దిక్కపోతాం అది ప్యాటర్న్ చెప్పండి ఎంత మంది పాస్టర్స్ అవి చేస్తారు నైన్టీ పాస్టర్స్ చేయరు ఎందుకంటే వాళ్ళు లెవిటికల్స్ ఏది క్రమాన్ని పాటిస్తున్నారు ఎప్పుడు లా లా లా హిందీ భాషలో చెప్పాలంటే ఈ ఈ ఈ అనే టైప్ అన్నట్టు ఇందులో ఇంకొక పదం కూడా ఉంది లే లే లే అంటే తీసుకో తీసుకో తీసుకో అనేది అందరికీ హృదయకు ప్యాటర్న్ లో తీసుకో తీసుకో అని తీసుకోవడం అంటే అంత సమృద్ధిగా మనం ఇచ్చేస్తాం వాళ్ళ మనుషులకి కానీ మనకి ఇది ఒక బలహీనత కదా ఆ మనీ ప్యాటర్న్స్ ఆ ఉంటాయి కానీ మన ప్రభు చూపించింది అది ఆయన దాని మీద తెలుస్తారు మనకని ఏదో రూపకంగా వస్తూ ఉంటాయి మనీ అవి మనం ఏదో రూపకంగా ఇన్వెస్ట్ చేయాలా ఇతర మనుషులలో బిల్డింగ్స్ మీద కాదు అది ఎంఫసైజ్ చేస్తూ ఉంటాం మనం ఎప్పుడు కూడా బిల్డింగ్స్ అంటే డబ్బులు వృధా చేయదు ఎందుకంటే అవసరమే ఆరుదనకు అవసరమే కానీ డెకరేటివ్ ఎక్స్పెన్సివ్ బిల్డింగ్స్ అవసరం లేదు మనకి మినిమలిస్ట్ అప్రోచ్ అంటాం దీన్ని మినిమలిస్ట్ ఎక్స్పెండిచర్ మినిమలిస్ట్ ప్రిపరేషన్స్ తోనే మనం జీవించాలి ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా అట్లా చర్చెస్ లేవు ఈరోజు ఆ సెవెన్ చర్చెస్ బిల్డింగ్స్ మొత్తం శిథిలం అయిపోయినాయి గ్రీన్స్ చాలా ఇంటెలిజెంట్ పీపుల్ గంభీరంగా కట్టుకున్నారు టెంప్ చర్చెస్ ని కానీ అన్ని శిథిలం అయిపోయినాయి అన్ని గోడలు తప్ప శిథిలం అయిపోయిన పిల్లర్స్ తప్ప గరపలు తప్ప ఏమీ కనిపించవు చాలా అందంగా కట్టుకున్నారు చర్చిలు ఆ పులిపీఠం అంటాము లేక ఆరాధన స్థలం అంటాం వాటిని ఎత్తుకొని పోయేటోళ్ళు దొంగలు వెనకరికి ఆ ముస్లింస్ దాన్ని అటాక్ చేసినప్పుడు దాన్ని విలువల వసలన్నీ ఎత్తుకుపోయినారు ఎవరు అడ్డం వస్తే వాళ్ళు చంపేశారు పాస్టర్స్ ని ఆ చర్చెస్ పాస్టర్స్ ని అంత భయంకరంగా ఉంటాయి ఎన్ని టైమ్స్ లో ఆ రోజులలో హండ్రెడ్ ఇయర్స్ క్రితం జరిగింది ఇది కంప్లీట్ డిస్ట్రక్షన్ అయిందన్నట్టు అటాక్ చేస్తే హండ్రెడ్ ఇయర్స్ కి క్రితం కానీ ఆ కుటుంబాలు ఉండే ఎవిడెన్స్ అనేది దేవుడు చూపిస్తుంటే ఒకప్పుడు చర్చస్ అన్ని ఉండే కానీ విచ్ రిమైన్స్ సార్జీస్ అంటే సంథింగ్ విచ్ రిమైన్స్ ఈ రోజు కూడా ఉంది అని చెప్తున్నాడు కానీ ఏ రూపం ఉంది పాతవి గతించిన సమస్యం క్రొత్తగా ఉండే కాబట్టి ఇక్కడ అవన్నీ స్పిరిచువల్ లేయర్ లో ఉన్నాయి చర్చెస్ మన టైంలో ఉన్నాయి కాబట్టి అవి దాని క్రియలు సంపూర్ణంగా అయితే లేవని చెప్తుంది దేవుడే కాబట్టి జాగరూకుడవై ఇప్పటికైనా నువ్వు ఒక దైవజనులాగా ఉండు ఇప్పటికైనా నువ్వు సేవకునిలాగా ఉండు జాగరూకుడు అంటే ప్రాఫిటిక్ కాల్ అన్నట్టు ఇది జాగరూకుడు అంటే వాడు వాచ్మెన్ కావలి కాసేవాడు ఆ కోట బురుజు మీద కూర్చొని నిలబడి దీవారాత్రులు తిరిగేవాడు శత్రువు సైన్యము తెచ్చినప్పుడు వాడు దాన్ని దూరం నుంచి పసిగట్టి సనాహం ఊదెట్టాడు లేక బూరలు ఊదెట్టాడు కాబట్టి బూరలు సంబంధించిన బోధ ఇదంతా బూర ఊదినప్పుడు జనులందరూ అప్రమత్తంగా ఉంటారు అన్నట్టు శత్రువు వచ్చేస్తారు ఏ రీతిగా తప్పించుకోవాలా తప్పించుకోవాలా టార్గెట్ అంటే తప్పించుకోవాలి నువ్వు ఆ చర్చ సిస్టమ్ నుంచి తప్పించుకోవాలా లేకపోతే మటుకు అందరూ పట్టబడతారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మూడవ వచనంలోనే అది నేను నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఈ మూడవ వచనాన్ని ఎక్స్ట్రీమ్ స్టడీ ఒక పెద్ద డీటెయిల్ స్టడీ లాగా చేసుకున్నాను ఎప్పుడు ఆ ప్యాటర్న్స్ నాకు అర్థమైన ఒక ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి ఆ వర్డ్ ఫైల్ అన్ని ప్యాటర్న్ రాసేసి పెట్టుకుంటాయి ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ అవి నాకు దొరుకుతాయని దొరకవని అవి రాసి పెట్టుకుంటే ఇంకా నావే పర్మనెంట్ గా అయిపోతాయి నా మైండ్ లో కాబట్టి మూడవ వర్షం నీ వేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని దైకొనిచ్చు మారు మనసు పొందుము అంటే దీనికి అక్షర రక్షణ మార్గం లక్షణమే లేదు ఏదో ఆచారబద్ధంగా క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు కానీ ఎవరు కూడా మారు మనసు పొందలేదు ఎందుకంటే పేరెంట్స్ చెప్పరు పిల్లలకి చిన్నప్పటి నుంచి అరే పాపాలు ఎలాగనక పాపాలు అనుకుంటున్నా ఒప్పుకుంటానే అంటే చిన్నప్పటి నుంచి అరే నువ్వు పలాని వయసుకు వచ్చినప్పుడు దాక్ష్యం పొందాలా సెవెంత్ క్లాసా ఎయిత్ క్లాసా టెన్త్ క్లాసా నైన్త్ క్లాసా అవి అవి మనం స్టాండర్డ్స్ పెట్టాలి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దాక్ష్యం పొందాల్సిందే నీకు కాన్షియస్నెస్ వచ్చినప్పుడు అని చిన్నప్పటి నుంచి చెప్పకపోతే వాళ్ళు ఏమంటే ఏమా టెన్త్ క్లాస్ పాసనగా తీసుకుంటానులే ఇంటర్మీడియట్ పాసనగా తీసుకుంటానులే డిగ్రీ పాసనగా తీసుకుంటానులే అని పోన్ చేస్తారు నాకు తెలిసిన కేసు జరిగింది ఒక అమ్మాయి అట్లనే పోస్ట్పోన్ చేసింది ఆ డాగ్ దర్శి పిచ్చి బట్టి చచ్చిపోయింది పాపం బ్యాప్టిజం పొందకుండా ఎన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పినా వినలేదు పాస్టర్ చెప్పినా వినలేదు ఆయన ఇది విధానం అన్నట్టు మనం మటుకు ఆ విధానంలో కాంప్రమైజ్ కావద్దు అన్నట్టు ఎంత పడాల మనుషులని మేము కూడా నేను చర్చ్ సిస్టమ్ లో నేను ఎక్కడెక్కడ ప్రాంతాల్లో పోతుంటాను కదా మిల్కీ సైడ్ క్రమంలో ఏంటంటే ప్రతి ఒక్కరు యాజకులే నేను రిపీటెడ్ గా నువ్వు ఏ పని చేసినా ఏ ఉద్యోగం చేసుకున్నా ఎటువంటి వాడినైనా యూ ఆర్ అ అంటే లెబిటికన్స్ కి నీకు ఏంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నిన్ను అడ్డగిస్తుంటారు చేయనియర్ నీ సేవ కాయప ఎట్లయితే మన ప్రభుని అడ్డగించిండో నేను చూపిస్తా ఒక రోజు ఎట్లా అడ్డగించిండో ఈ మనిషిని ఎట్లనే విడిచిపెడితే వీడు మనల్ని మనల్ని ఇన్సిగ్నిఫికెంట్ చేస్తారంటాడు ఆయన ఈ మనిషి ఇట్లా అద్భుతాలు చేసుకుంటా పోతే మనం సైలెంట్ ఉంటే మనం దేనికి పనికి రాకుండా అయిపోతాం మనుషులంతా బాండి వెంట వెళ్ళిపోతారని ప్యాటర్న్ ఈ రోజు కూడా ఉంది చర్చ సిస్టమ్ పాస్టర్ లో ఓ మై గాడ్ వీళ్ళని విడిచిపెడితే వీళ్ళు నా దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు మిల్కీ సెదక్ ఆర్డర్ లో ఉన్న ప్రీస్ అని దగ్గరికి రానియరు అన్నట్టు ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం ఇది వాడి హృదయంలో ఉన్న ఆత్మ ఈ మిల్కీ సెదక్ క్రమంలో ఉన్న వారిని తృణీకరిస్తూ ఉంటుంది అన్నట్టు నెగిటివ్ ప్రీస్టుడికి మిల్కీ సెదక్ ప్రీస్తుడికి ఎప్పటికీ వారే అన్నట్టు ఇటర్నల్ వార్ మన ప్రభు వరకు ఈ వారు ఉంటుంది మనకి మనకి వాళ్ళకి ఇది గ్రహించలేరు ఎవరు కానీ మనకి చూపిస్తుంది ప్రభు ఈ విధానం మనం కూడా ఎట్లాగా అంటే వాళ్ళతోనే మనం సహవాసంలో ఉండం ఎందుకంటే అది ఓల్డ్ ప్యాటర్న్ కాబట్టి బట్ మన సహోదరులే కాబట్టి వాళ్ళని మనం ప్రేమిస్తాం క్షమిస్తూ ఉంటాం ఇండైరెక్ట్ గా వాళ్ళకి క్లూస్ ఇస్తూ ఉంటాం అట్లీస్ట్ ఇప్పటికైనా నువ్వు మారు కాయపా నుంచి ప్రభులాగా మారడానికి ప్రయత్నించి అని మనం హెచ్చరిస్తాం ఇప్పుడు జాన్ డే బ్యాప్టిస్ట్ ఎట్లా మారింది లెవిటికస్ నుంచి మెల్కిసేదికి వచ్చేసింది ఆయన వచ్చినాక ఆయన మరణించాల్సి వచ్చింది ఎప్పుడైతే ప్రభుని స్వీకరించిండో లోక పాపములు మోసుకొని దేవుని గోర పిల్ల అని ఎప్పుడైతే చెప్పిండో ఆ ప్యాటర్న్ నుంచి బయటకు వచ్చేసిండు యేసు ప్రభు తల మీద ఎప్పుడైతే చేయబెట్టిండో యోర్ధన నదిలో ఆ ప్యాటర్న్ మారిపోయింది లెవిటికస్ ప్యాటర్న్ నేను సరెండరింగ్ చేస్తున్నాను నా నా ప్రీ స్టోరీని నీకు అని జాన్ దాదాపుడు ఎక్కడికి రావాల్సిన పొలిటిక్స్ లో కాబట్టి జాన్ ఆ ప్యాటర్న్ మన ప్రభుత్వం వచ్చేసింది అందుకే పొందకుండా నేను టెంపరీగా మీకు ఇచ్చిన మోస కాలంలో మళ్ళీ నేను అది వాపస్ తీసుకోవాలి కాబట్టి మీరు ఇస్తారా నేను తీసుకోవాలన్నా కాబట్టి జబర్దస్తి తీసుకునేది కానీ మన ప్రభులో జబర్దస్తి లేదు స్వేచ్ఛ ఫ్రీడమ్ గుడ్ విల్ అది ఫ్రీ విల్ అంటాం దాన్ని కాబట్టి కాయప కూడా ఇవ్వాల్సిందే కానీ కాయపాన్ని జబర్దస్తిగా నేను తీసుకోండి కాయపా నీ అంతటి నువ్వే నాకు ఇవ్వాలా ఎట్లు ఇవ్వాలా నీ బట్టలు దింపుకుంటే యాజకత్వం పోతుంది ధర్మశాస్త్రం యాజ కూడా బట్టలు చింపుకోవద్దు బట్టలు చింపుకుంటాడో యాజకత్వం వెళ్ళిపోతాడు అట్లా కాయప ఇంకా మాకు సాక్షులతో ఏం పని అని బట్టలు చింపుకున్నాడు అట్లా కాయప నుంచి ఆయన ప్రీ స్టోర్ నుంచి ప్యాటర్న్ వచ్చేసింది ప్రభుత్వం అదే రీతిగా జాన్ ద జరిగిపోయి అతనికి తీసుకోవాలా జాన్ తనంతట తానే ఆ స్టోర్ ఇచ్చేసింది తనకి కాబట్టి మన ప్రభు దగ్గరికి వచ్చింది ఈ విధానాలని మనం గ్రహించిన మనము కాంప్రమైజ్ కాకుండా వాక్యం ప్రకటిద్దాం ప్రార్థన చేద్దాం పక్షాత్ అభిషేకం మీకు ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ లో ఫిట్ అవుతుంది అది లిటరల్ ఎక్స్పీరియన్స్ రక్షణ వాళ్ళకి అందరికి ఆటోమేటిక్ ఉంటారు కాదు అది అడుగు ప్రతి వాడికి ఇస్తున్నాడు అడగకపోతే ఎట్లిస్తాడు పరశురాత్మని అడుగు ప్రతి వాడికి ఇస్తున్నాడు నువ్వు అడగకపోతే ఎట్లిస్తాడు కాబట్టి ఈ చర్చి విధానంలో లెబటికల్ ప్రీస్టూడ్ లో అడగరు ఈ ఆటోమేటిక్ బ్రదర్ అంటారు అంటే they are indirectly stopping from being anointed అందుకే నేను చెప్పిన అనాయింటింగ్ ఉన్న వారిని ఈ వైరస్ ముట్టదని అది ఎందుకు ముట్టింది నాతో పాటు సేవలు తిరిగిన వాడిని ఒకటి ముట్టింది ఈ మార్నింగ్ నాకు తెలిసింది నాతో పాటు నా వెహికల్ మీద కూర్చొని వచ్చిన వాడు ఎన్నో సంవత్సరాలు సేవకి రకరకాల ప్రాంతాలలో కొంతకాలానికి విడిచిపెట్టి వెళ్తాడు అసలు గుర్తుపట్టినట్టుంటాడు దూరం వెళ్ళి చూస్తున్నాను వాడికి పట్టుకుని తీరొచ్చి పొద్దున వేరే హాస్పిటల్లో బ్రెత్లెస్నెస్ గా ఉన్నాడు ఇప్పుడు సరే వాడి గురించి ప్రార్థన చేస్తాను ఎందుకు వాడు అర్థం మీరు అర్థం చేసుకోండి ఈ రోజు నాకు అర్థమైంది వాడికి అభిషేకం లేదండి నాతో పాటు తిరుగుతూ అంతగా ప్రయాసపడింది సేవలు ఈ రోజు అభిషేకం లేదని రుజువు అయితే వాడి భాషలో కూడా ప్రార్థన చేసేటోడు అప్పుడు నాకు అర్థమైంది భాషలో ప్రార్థన చేసిన కొంత అభిషేకం లేదంటే అదొక అదొక స్పిరిట్ ఎంత ఆడింది అతన్ని కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వాక్యం ప్రకారంగా నీ క్రియలు సంపూర్ణంగా లేవు ఆయన చెప్తాను కనీసం ఎప్పుడైనా నువ్వు జాగ్రత్త అయితే చావనైన మిగిలిన వాటిని బలపరచము లేకపోతే కంప్లీట్ చావనైబుల్ ఉంది ఈ church system so Sardis is a dead church finally ఈరోజు లేదు అది ఫిజికల్ గా లేదు స్పిరిచువల్లీ కూడా అది డెడ్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం దాని తర్వాత మూడో వర్షాల్లో వచ్చే వారం నేను కంప్లీట్ డీటెయిల్ ఎందుకంటే ఎన్నో సమస్యల నుంచి నేను స్టడీ చేసిన the thief of Sardis title నువ్వు ఎలాగూ ఉపదేశం పొందుతూవో మూడో వర్షంలో ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందము నీవు జాగరకుడుగా ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదని కాబట్టి ద థీఫ్ ఆఫ్ సార్దీస్ ఈ our Lord Jesus Christ Sardis సంఘపు దొంగ యేసు క్రీస్తు ప్రభుల వారు అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ది స్టీఫ్ ఆఫ్ సార్దీస్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను వచ్చేవారని చెప్తాను ఏ గడియను మీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు ఈ విషయం బాగా తెలుసుకోవాలి ఏ గడియను నీ మీదికి వచ్చేదనో కాబట్టి ఇది ఎట్లుందంటే నీ మీదికి వచ్చేదనంటే నిన్ను నేను ఎంట పడేటట్టు నిన్ను పట్టి నిన్ను శిక్షించే వచ్చేటట్టు ఉండదు ఆ వాక్యం ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు ఇంపాసిబుల్ అన్నట్టు ఎలిటికల్ ప్రీస్టూడ్ సిస్టమ్ కి ఈ వాళ్ళకి ఎప్పటికీ తెలియదు అన్నట్టు కాబట్టి మెల్కి సెడక క్రమంలో ఉన్న మనకి వీటన్నిటి దేవుడు క్లియర్ గా చూపిస్తాడు మరి ఇంకా చూపిస్తాడు మనం చూస్తాం నాకు తెలిసి అర్థమైపోయింది ఇది కంప్లీట్ సైకిల్ కంప్లీషన్ ఎంత టైమ్స్కి వచ్చినాం కాబట్టి ఏ వాక్యాన్ని చూపించినా ఏ వాక్యం చదివినా పర్ఫెక్ట్ గా దేవుడిని తను మాట్లాడుతూనే ఉంటాడు ఇంకా అంత కాంప్రమైజ్ లేదు నేను అనుమానించని అనుమానించాను కాబట్టి మనం కూడా ఆ రీతి ఉండకుండా జాగ్రత్తగా ఈ క్రమాన్ని పాటించాలా మళ్ళా లేవిటికల్ ప్రిస్టర్కి పోతే అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఎందుకంటే వచ్చాను ఇప్పుడు ఒక బ్రదర్ అంటాడు పొద్దున్నే పోయి కూర్చుంటా తర్వాత చర్చిలో అసలు ఏం చెప్తుండో పాస్ నాకు అర్థం కాదంటే నువ్వు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయినావు లెవిటికల్ నుంచి మెల్కేసేదికి పులుపు దగ్గర నువ్వు ఉండలేవు పులుపుని భరించలేవు నువ్వు గాఢ నిద్ర వస్తుంది నీకు పులుపు దగ్గర పోతే పులుపు అంటేనే నిద్ర కదా మత్తు పులుపు అంటేనే మత్తు ఈ ఆల్కహాల్ ఇదంతా పులుపుతో చేస్తారు కదా స్పిరిట్స్ అన్ని పులుపుతోనైతాయి కాబట్టి అది నిన్ను నిద్ర పుచ్చుతుంది చర్చిలో కాబట్టి పులుపుల నుంచి మనము కంప్లీట్ గా బయటికి రావాలా పులి పిండి లేని వారు మీరు అంటారు పౌలు కాబట్టి లెవటికస్ పులుపు అంట మెల్కి సెదకు క్రమము పులుపు లేని జీవన విధానం అటువంటి జీవనం ప్రభు మనకు అనుగ్రహించడం ప్రార్థిద్దాం పరిశుద్ధ బాబు దేవ మీకు వందాలైనా వివిధ కాలం ప్రభు సారథి సంఘం మీద డేట్ చర్చ్ అని మీరు మాట్లాడుతున్నారు అది మృతమైన సంఘం ప్రభు ఎన్ని టైమ్స్ లో ఈ రీతిగానే ఉంటుంది చర్చ సిస్టమ్ అని మీరు మాట్లాడుతున్నారు నైనా అవును ప్రభావ మీరు దొంగ వస్తారు కానీ ఎట్టి పరిస్థితులు మీరు గ్రహించలేరని చెప్పింది వాక్యం వాళ్ళకి ఎట్టి పరిస్థితులు తెలియనే అంటారు ప్రభావ ఏ గడియ మీ మీదికి వచ్చేదనో మీరు ఉగ్రులై అలా రౌద్రంతో కొదమ సింహం వాళ్ళే వస్తున్నారు ప్రవ్వా అన్ని నేత్రములతో అక్కడ అపరంజి పాదంలో కలిగిన వాళ్ళ వస్తున్నారు ప్రభావ అది ఎవరు తాళగలరు ఆ రోజు ఎవ్వరు భరించలేరు ప్రభా దినం ప్రజలు వణుకుతూ మనుషులు పరిగెత్తిపోతారు దాచుకుందాం మనం కొండలలో గుహలలో నీళ్ళలో సముద్రంలో ఎక్కడ దాచుకున్నారు అన్ని కట్టి పెడితే బయటికి సృష్టికర్తను ఎదుర్కొనే దినం అది సంఘము ఆ దినము మిమ్మల్ని ఎదుర్కోవాలి ఎందుకంటే మీ పెళ్లి కుమార్తె కానీ ఈ సంఘాలు అట్లా చెడిపోతున్నట్లు మీరు చూపిస్తున్నారు ప్రభావ కానీ ఒక చిన్న గుంపు మీరు ఆ యొక్క నాలుగో వర్షంలో మీరు చూపిస్తున్నారు ప్రభా ఆ చిన్న గుంపు కొరకు మీరు ప్రయాసపడుతున్నారు మేము ఆ చిన్న గుంపులో ఉన్నామని విశ్వసిస్తున్నాం నాయన వీటిని గ్రహిస్తున్నాం ప్రభా మీరు తప్ప మాకు ఎవరు చూపించలేరు ఇది వీటిని గ్రహించడమే కాదు అనేకులకు మేము వీటిని చూపించాలా ప్రభావ అటువంటి పరిశుధాత్మ నడిపింపు మాకు దయచండి ఆ యొక్క అభిషేకం అనుగ్రహించండి అటువంటి పిలుపు మాకు అనుగ్రహించండి మనుషులకి చవిచారంలో లేని మన్న అని మాట్లాడుతున్నారు ప్రభా రుచి పచ్చి తెలియని రుచి పచ్చి లేని ఆహారం అంటున్నారు ప్రభా కానీ మీ వాక్యంలో ఎంతో శ్రేష్టమైన జీవం ఉంది ప్రభా ఆయన ఎంతో రుచికరంగా ఉంది దావిది రాని దాన్ని పొగుడుతున్నాడు కాదు కొలుస్తున్నాడు జింటి దానికంటే ఎంత విలువైంది బంగారు వెండి అంటే ఎంత విలువైంది క్రొవ్వు మీద దొరికినంతగా విలువైంది అంటాడు ప్రభా అంతగా వాక్యం పట్ల ఆసక్తి చూపించింది దావిదరాజ్ మరి ఆ గోత్రం మీదకి వెళ్ళి మేము కూడా బయటకు వచ్చిన వాళ్ళ ప్రభావం మీ బిడలం కాబట్టి మాకు కూడా అటువంటి ఆసక్తి అనుగ్రహించి నడిపించండి ఈ దినమంతా కనుమలు మీ కొరకు ప్రతి చోట సాక్షిగా ఉండేలాగా సహాయపడండి మేము చేయ ప్రతి క్రియలలో ప్రభావం మీరు మహిమంతులాగా నడిపించండి అంతరం ఎటువంటి తప్పుదలు చేయకుండా మమ్మల్ని కాపాడండి మీ యొక్క ఆత్మ మమ్మల్ని హెచ్చరించలాగిన మేము సంపూర్ణంగా మీ యొక్క ఆత్మకి లోబడిలాగా నడిపించండి ప్రతి బ్రదర్ని ఆశ్రయించి సిస్టర్ని ఆశ్రయించి మీ యథార్థవత్ మమ్మల్ని అందరికీ సేపరచుకోమని ఏ సుక్రీస్తు పరిశుద్ధ మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధుడా పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపానికి దేవత ఏసయా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ గల తండ్రి ఇక రీతిగా ఉన్న దేవ తండ్రి ప్రభా మీ పాదాల వద్దకు వెళ్తున్నాం తండ్రి ఈ రోజు నా తండ్రి ప్రభా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా ఆయన సిస్టమ్స్ గురించి ఆయన మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఆయన మీ యొక్క అభిషేకం లేకపోతే తండ్రి ప్రభావమైన ఇతయ పేదలు కానీ వ్యాధులు కానీ ఆయన మిస్తాయి ప్రభా నాయన అల్పుడను అయోగ్యుడను ప్రభా నాయన తండ్రి ప్రభా రేపాటి వాడను ప్రభా ఆయన తను క్షమించమని తండ్రి ప్రభా నాయన నా తప్పులను నేను సరిదిద్దుకున్నటకు నాకు అవకాశం ఉన్న దయచేయను తండ్రి ప్రభా నాయన పరుగు పందేములో తండ్రి సరిగా పరిగెత్తకపోతుంటే నాయన నాకు నేర్పింపును నన్ను నాకు నేర్పించమని వేడుకొని చుంటున్నాను తండ్రి ప్రభా సహాయం చేయండి ప్రభు ఆత్మీయ ఎదుగుదలకు సహాయం చేయండి ప్రభా శరీరము తండ్రి ప్రభా ఈ లోకాశ దురాశ నాలో నశించినట్లు సహాయం చేయండి ప్రభా కేవలము తండ్రి ప్రభా మీ యొక్క చిత్తమును అనుసరించి నడుచుకునే వాణిగా ఉండేట సాయం చేయండి తండ్రి ప్రభా నాయన ఈశ్వరగా దుర్బోధలు విస్తరించి ఉండగా తండ్రి ప్రభా నాయన ఏసయ తండ్రి వాటిలో నుంచి తప్పించుకున్నటకు మాకు శక్తిని మార్గమును దయచేయండి ప్రభు నేను మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను నేను ఇంకనో ఎంతగానో తగ్గించుకునవలసి ఉన్నది మీ యొక్క పోలికలోకి మీ స్వరూపంలోకి మారవలసి ఉన్నది ప్రభు ఆయన నా కొదో ఉన్న వాటిని సరిచేయమని వేడుకొని చుంటున్నాను తండ్రి ఆయన నా పాపములను తప్పులను తండ్రి ఆయన మన్నించమని మీ యొక్కకు వచ్చి ఉంటున్నాను ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి క్షమించండి తండ్రి మీరు చూపించిన ఆ యొక్క తండ్రి గురుతు ఏదైతే అభిషేకం లేని తండ్రి ఈ రోజు నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు వందనాలు ప్రభు ఆయన ఇతయా నన్ను సరిచేయండి ప్రభు మీ క్యారెక్టర్ ఇంకను మార్చండి అభిషేకించండి పరిశుద్ధాత్మతో నింపండి ప్రభు ఆయన మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు రూపాంతరం చెందుటకు నాకు అవకాశం ఉంది దయచేయండి ప్రభు ఆయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జీవన కనుక ఆయన ముఖ్యముగా తండ్రి ప్రభా జాషువ గురించి ప్రార్థిస్తుంటున్నాం బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆ బిడ్డను బలపరచండి ఆ బిడ్డ కళ్ళను ముట్టండి బ్రెయిన్ లో ఉన్న క్లాటింగ్స్ ని తీసివేయండి కిడ్నీలను బాగు చేయండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభు నాయన ఆ బిడ్డను కనికరించమని వేడుకొని చెప్తున్నాం కుటుంబంలో సమాధానం దయచేయండి ఎమ్మెల్యే ఆంటీని స్వస్థపరచండి బేబీ ఆంటీని స్వస్థపరచండి ఆయన సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి వందనాలు స్తోత్రాలు ఆయన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి తెగి తెగింపు ధైర్యము తండ్రి దీవం గల దేవుని మీద ప్రేమ నాయన వారిని ఆ విధంగా నడిపిస్తూ ఉంది ప్రభా నేను సిగ్గుపడుతున్నాను ప్రభా మళ్ళీ అటువంటి తలంపులు ఆలోచనలు రాకుండా తండ్రి నిర్లక్ష్యం చేయుచు బద్ధకంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం తండ్రి క్షమించమని వేడుకొని ఆయన ఎవరైతే సేవకుల్ని హింసించి బాధ పెడుతూ ఉన్నారో వారికి రక్షణను అనుగ్రహించండి ప్రభు కోవిడ్ బాధితులను వలస కూలీలను రైతులను తండ్రి ప్రభా మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా వారికి రక్షణను అనుగ్రహించండి స్వస్థతను అనుగ్రహించండి రెండంతల ఫలములను అనుగ్రహించండి ప్రభా మాలో ఉన్న బలహీనతలను ఎరిగిన దేవుడు తండ్రి మమ్మల్ని పూర్ణులుగా క్రీస్తులు స్థిరత్వం కలిగి మేము జీవించే వారంగా ఉండటం సాయం చే ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకొని తండ్రి పాపాన్ని ఆశ్రయించుకొని తండ్రి ప్రభా జీవముల దేవ మీ అడుగులు మీతో పాటి అడుగులు వేయించు ముందు కొనసాగే బిడ్డలుగా ఉండటం సాయం చేయండి మాకు సమాధానం దయచేయండి అవుట్రేషకు ఉండదు తండ్రి మీరు తలంచిన తలంపులు మీ చిత్తం అక్కడ జరుగునట్టు సహాయం చేయండి తండ్రి మా అతిశయము మా గర్వము తండ్రి మేము ఏ పాటి వారం ప్రభు మీరు వాడుకుంటే పాత్రలుగా వాడబడుతున్నాయి సహాయం చేయమని వేడుకుని తండ్రి క్షమించమని వేడుకుని తండ్రి అక్కడ జరగబోయే నాయన ప్రోగ్రామ్స్ అన్నిటినీ జ్ఞాపకం చేసుకో మీరు సరిచేయండి నేను వారికి రక్షణను కలుగజేయండి సంఘాలను బట్టి యువన బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటారు సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క భ్రష్టత్వం తండ్రి ప్రభా దాన్ని పారద్రోలమని సంఘానికి క్షేమమును సంఘములో మీకు మాత్రమే మహిమను కలిగినట్లు సహాయం యువన బిడ్డలు మీ శక్తిలోని బాణములుగా వాక్య ప్రకారముగా నెరవేరినట్లుగా సహాయం చేయండి వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రతను తొలగించండి ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం టీంలో ఉన్న ప్రతి సభ్యుల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తోడుగా నేడుగా ఉందని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లి తగ్గించుకుంటూ నాయన అయ్యా తండ్రి అయ్యా మేము చేసిన ప్రతి విధమైన తండ్రి ప్రభా ప్రార్థనను అంగీకరించమని ఆయన మీ చేతులకు కప్పజెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధనాము నామం ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె నమ్మకమైన తండ్రి ప్రేంగులు గంట నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు స్తోత్రులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ కాలంలో మేము స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం తండ్రి దేవా ప్రభు దినంలో మమ్మల్ని అందరినీ సజీవులుగా అయ్యా గడిచిన వారం నుంచి వారం వరకు కాపాడిన తండ్రి పాదాలు స్థుతాలు అయ్యా మా జీవితాల్లో గొప్ప దేవుడుగా ప్రభువుగా రక్షకుడుగా నమ్మకమైన ఏంటంటే కోటగా దుర్గంగా ఆశ్చర్యకరంగా ఉన్నందుకు కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి దేవ నమ్మకమైన తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే నా యొక్క జీవితం అంటే చేసి పెట్టే యొక్క రక్షణ కార్యం తీసుకున్నాను ఆశ్రయించుకుంటున్నాను తండ్రి రాజా ఇలాగ ఉండండి దేవా ఏర్పరిచిన కృపకైనా కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా శత్రు సాతాన క్రియల మీద అంధకార శక్తి యొక్క రాజ్యం మీద మాకు ఇచ్చినటువంటి నాకు ఇచ్చినటువంటి అధికారం కొందనాలు విజయంకైనా కొందనాలు అయ్యా నమ్మకు ఎంతంటే రెండో మరణం మీద వచ్చినటువంటి ఆ యొక్క విజయములకై మొక్కుందా చెల్లించుకుంటున్నా అయ్యా నమ్మకం ఏంటండి రెంగుల రాజా పాదాలు పుట్టుకుంటున్నాను తండ్రి స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాను తండ్రి అయ్యా తగిన జీవించడానికి సాయం చేయలేవా తెలిసిన పిలుపుని బట్టి ఏర్పాటును బట్టి దొరకడానికి సాయం చేయకండి అయ్యా ప్రక్రియని విషయాల్లో ఎన్నిసార్లు ఊడిపోయినటువంటి నా స్వభావాన్ని బట్టి అయ్యా ఊడిపోయినటువంటి స్వభావాన్ని బట్టి అయ్యా లోకానికి శరీరానికి బానిసైనటువంటి స్వభావాన్ని బట్టి అయ్యా మీ యొక్క స్వభావాన్ని నా జీవితంలో అభ్యాసం చేసుకోలేనటువంటి పరిస్థితిని బట్టి క్షమించండి కృపను అనుగ్రహించండి తండ్రి అయ్యా నమ్మకం తండ్రి అయ్యా నమ్మకం ఎంతండ్రి హృదయంలో దేవ రక్షణకు సంబంధించినటువంటి దేవ కార్యాన్ని భద్రపరచుకోవడానికి భయం కొనుక్కున్న ప్రిన్సిపల్ని ప్రార్థిస్తున్నాం రాజా మహిళలకు తండ్రి అయ్యా క్యాజువల్ గా జీవించే జీవితాన్ని క్షమించండి తండ్రి మన్నించండి దేవ అయ్యా నమ్మకం తండ్రి ఏ ఉద్దేశం కొరకు ఏ పిలుపు కొరకు ఏ యొక్క దేవ నమ్మకం తండ్రి మీ యొక్క చిత్తాన్ని గారి లోపంలో ఉండవల్లని సేవ చేయవాలని కోరికలను మమ్మల్ని యొక్క స్థలంలో స్థితిలో ఇచ్చారో అయ్యా నమ్మకం మధ్యలో మీరు మమ్మల్ని ఈ యొక్క సామర్థ్యాలు ఇచ్చి ఈ యొక్క శక్తి ఇచ్చి తండ్రి దేవ మీరు ఇందరూ మన జీవితాల్లో దేవ పొడిగించట్లు కలిగినటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని అయ్యా అయ్యా అయ్యా కృపను అనుగ్రహించి నెరవేర్చు ప్రకటించండి ప్రేమిలిగిన రాజా ఈ యొక్క నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో తలపెట్టినటువంటి ఆ యొక్క సువార్త దేవ ఆ యొక్క దేవ ప్రచారాన్ని దేవ మీ యొక్క కృపను కోరుకుంటున్నాను తండ్రి అయ్యా మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి మీ చేతుల్లో ఏది కూడా నష్టపోదు తండ్రి ఏది కూడా దాని యొక్క దాని యొక్క ఉద్దేశాన్ని కోల్పోతేవా అయ్యా నమ్మకమైన తండ్రి ఏది తప్పు కాదు ఏది నష్టపోము తండ్రి అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని మా యొక్క వనరులు మా యొక్క దేవ సదుపాయాలను సమస్తం చేతుల్లో పెడుతూ మీరు నడిపించండి తండ్రి మీరు ఎక్కడికి నడపనన్నారు ఎవరి దగ్గరికి నడపనన్నారు ఏం మాట్లాడగలనని మీరు సంకల్పించినారు తండ్రి ఎవరెవరికి భారం తోటి మీరు నడిపిస్తున్నారు తండ్రి ఎక్కడెక్కడ ఎవరెవరితోటి తండ్రి మాట్లాడగలను మీరు ముక్కుతున్నారో వారిని బట్టి మేము వైపు చూస్తున్నాం తండ్రి కృపను అనుగ్రహించండి సహాయం చేయండి దయని అనుగ్రహించండి అయ్యా అయ్యా కృపను అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం దేవా ప్రేమలు తండ్రి మహిళలకి రాజా మీ వైపు చూస్తూ నీ పాదాలు పట్టుకుంటూ నీ కృపను కోరుకుంటున్నాను తండ్రి అయ్యా కృపను అనుగ్రహించండి సహాయం చేయండి నమ్మకం దేవా మా జీవితాల్లో మార్గాలను తెరవమని ద్వారాలను తెరవమని అయ్యా మిగిలిన కొంత సమయం తండ్రి మీ కొరకు జీవించడానికి అయ్యా నమ్మకం తండ్రి మీ యొక్క రాజ్య సువార్త ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా జీవితాల్లో తండ్రి మీ దినం వరకు తండ్రి మా యొక్క కుటుంబాలని మమ్మల్ని పోషిస్తూ కాపాడుతూ అయ్యా మీరు ఎక్కడ సాక్షం దాస్తూ వచ్చిన కృపకే నీ కొందనాలు తండ్రి ప్రేంగులకి రాజా మీ మంచితనానికి ప్రేమకే మీ కొందనాలు తండ్రి అనేక వ్యాధిగ్రస్తులై అయ్యా మరి నైట్లు తండ్రి మన శైల మీద ఆకలిగడిలో ఉండగా వారిని బట్టి మేము పాదాలు పట్టుకుంటున్నాం అంటే ఆత్మలో హృదయాల్లో మీ పాయట్స్ అనేది ఎత్తి పట్టుకుంటుండగా ఇది కాలంలో దర్శించండి కృపను అనుగ్రహించండి సాక్షులుగా లేవనెత్తండి తండ్రి అయ్యా నా దేశ రక్షణ గురించి నా నాయకులను అధికారులను దేవ సమస్తమైనటువంటి వివిధ సంస్థలు వివిధ అధిపతులు వివిధ సమాజాలని వారి యొక్క అధిపతులందరినీ దేవ మీ అధికారం కిందకు తెస్తుండగా వారి జీవితాల్లో వారి యొక్క కుటుంబాల్లో తండ్రి అయ్యా కార్యాలు జరగలేకన అయ్యా మీ యొక్క మీరు మీరు కలుగు చేసుకుంటే అయ్యా నమ్మకం తండ్రి హృదయాలు మార్చబడతాయి తండ్రి అయ్యా కృపను అనుగ్రహించమని గొప్ప విజయంతో గొప్ప సాక్ష్యాలతోటి నా జీవితం నా దేశాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం అనేక కోట్ల మంది ప్రజలు తండ్రి ఇంకా మీ యొక్క సులువు కార్యం మీరు వారిని బట్టి మీ వైపు చూస్తున్నాం తండ్రి సహాయం చేయండి అయ్యా నమ్మకమైన తండ్రి కోత విస్తారంగా ఉండగా పరిచారకులను బోధకులను సువార్థకులను మనం ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి రాజా నమ్మకమైన తండ్రి ఆ యొక్క వలస కార్మికులు తండ్రి అయ్యా ఉపాధులు కోల్పోయినటువంటి పారిశ్రామిక కార్మికులు చిన్న సన్నకారు రైతులు నమ్మకమైన దేవ వ్యవసాయ కూలీలు ఎటువంటి ఆదరణ ఎటువంటి దేవ సదుపాయం లేనటువంటి వారిని బట్టి అయ్యా నమ్మకం ఎంత చిన్న చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు అందరినీ మీకు సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం తండ్రి తమ కుటుంబాలను వారు పోషించుకోలేని స్థితిలో కొనుగోలు శక్తి లేని స్థితిలో ఉండగా వారి కుటుంబాలను బట్టి మీ పాదాలు పుట్టుకుంటుండగా సహాయం చేయండి తండ్రి ఆచరించండి మీరే పోషణ పోషణ ఆధారమైన ఉంటున్నారు తండ్రి అయ్యా వధువురాంటే దిక్కులేని వారు దేవా నమ్మకం తండ్రి అనాథలను మీ పాశ్రందరూ ఎత్తుకొట్టుకుంటున్నాం శ్రేయ వృద్ధులు పిల్లలు దీర్ఘాలికి వ్యాధితో బాధలు పడుతున్నటువంటి వారు వికలాంగులని మీ పాశ్రందరూ ఎత్తుకొట్టుకుంటున్నాం చెరలోను హింసలోను బంధకాల ద్వారా వెళ్తున్న వారు అయ్యా నమ్మకమైన తండ్రి ప్రేమ కలిగిన రాజా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారిని మీ పాశ్రందరూ ఎత్తుకొట్టుకుంటున్నాను తండ్రి అయ్యా ఆదరించండి అయ్యా కృపను అనుగ్రహించండి తండ్రి మీ యొక్క కార్యం మీ యొక్క కృపను అనుగ్రహించండి తండ్రి ఇదిగో తండ్రి వారి దేన స్థితిలో ఉండగా జ్ఞాపకాలు చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక నమ్మకమైన తండ్రి యవన జీవితాలను తండ్రి శత్రువులు వివిధ దేవాశోధన ద్వారా వారిని దేవానాశన వైపు మా ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తుండగా జారీ చేసుకున్న కృపను ప్రార్థిస్తున్నాం ప్రేమికులకి రాజా మీ నమ్మకత్వానికి కొన్ని నాలు చెల్లించుకుంటున్నాం మీ ప్రేమతో మీ కొన్ని నాలు పుట్టువాడని ఒప్పుకుంటున్నాను దేవా కృపను గ్రహించండి తండ్రి వివిధ మాధ్యమాల ద్వారా గుర్తుపడుతున్న వాక్యం సత్యవాక్యం గాను అనేకులు మీ పాసన నడిపేదిగా ఉండటానికి కృపను గ్రహించండి సహాయం చేయండి తండ్రి నమ్మకమైన దేవా అయ్యా నమ్మకాలు క్రైస్తవుని సమకూర్చిపోయినవి చూస్తుండగా సహాయం చేయండి రెంగులకి రాజా విధంగా మన చేతుల పాదాలు పట్టుకుంటాం ఒకవేళ పనికి మనం వాళ్ళని ఒప్పుకుంటూ మనం మీ నామాన్ని హెచ్చిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ ఇచ్చిన సమయానికి నేను కొందనాలు చెల్లించుకుంటారు క్రీస్తు వారి ప్రశ్నమైన ప్రతిమలు పెట్టుకుంటున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు దేవ మహిమ స్వరూపకు తండ్రి కృపామైన నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీకు కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు తండ్రి దాన్ని బట్టి నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటాం ఆయన గొప్ప దేవ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజ్జీలకులు నిలబెట్టుకున్నారు నాయన దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన దేవ ఏసయ్య నీకే స్థుతులు స్తోత్రం నాయన గొప్ప దేవ ఈ ఉదయ కాల సమయంలో ప్రభా మీకు సంధిలో గడిపే కృపను మాకు అనుగ్రహించిన ఆయన నా దేవ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభా యుగ సమాప్తి చివరిలో మేము ఉంటుండగా ప్రభా ఆయన ఏసు ప్రభా మేము ఏ రీతిగా జీవించాలా క్రైస్తవ సంఘం ఏ రీతిగా ఉందో ప్రభా మీ యొక్క విషయాలు మీరు మాకు అనేక పర్యాల నుంచి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా నా దేవ నా ప్రభా అన్నిటి జాగ్రత్తగా మేము అర్థం చేసుకోవాలని మీరు సహాయపడండి మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించనైనా ఎందుకంటే ప్రభా పరిశుధాత్మ అభిషేకం లేకుంటే ప్రభావ ఇక సత్యాన్ని గ్రహించలేం ప్రభావ నా దేవ సత్యాన్ని ప్రభా ప్ర సత్యంలో పోవాలంటే ప్రభా మీ ఆత్మ మాకు ఎంతో అవసరం ప్రభా పరిశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తున్నారు ప్రభా అయినా ఏసై అన్న తన యొక్క సత్యాన్ని సంపూర్ణంగా మేము అర్థం చేసుకోలేక ఇంకా మాకు ఆత్మీయ లోతులకు మమ్మల్ని నడిపించాను అయినా నూతనంగా ప్రభావ ఇంకా మమ్మల్ని అభిషేకించిన ప్రభా అడుగు వరకు కొలత లేకుండా విస్తారంగా పరిశుధాత్మను కుమ్మరిస్తున్నారు ప్రభా మాకు మాకు ప్రభా కడుపులోని జీవజల నదులు పొర్లి పారాలేసే ప్రభా ఆయన ఏసే ప్రభావ ఓ ప్రభా అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం గొప్ప దేవ ఏసయ్యా నా తండ్రి యేసు ప్రభ ప్రతి ఆత్మను వివేచించమన్నారు ప్రభా ఈ ఆత్మీయమైన విధానాలు మేము అర్థం చేసుకోలేగిన మీరే మాకు సహాయకులను మేము ప్రార్థిష్టమైన గొప్ప దేవ యేసు ప్రభా ఎంతో మంది ప్రభావ ఇక విధానాలు అర్థం కాక ప్రభా ఇంకా ప్రభా నా తండ్రి మతపరంగానే జీవిస్తున్నారు ప్రభావ తెలియని స్థితిలో ఉన్నారు ప్రభావ ఆ బిడ్డల పట్ల మీ కనికరిని చూపించిన అయినా మీ కృప చూపించండి ప్రభావ వాళ్ళకి ప్రభావ అర్థమయ్యేలాగిన ప్రభావ అనేకులు ప్రభావ ప్రకటించేలాగిన ప్రభావ మీకు సేవకులు మీ బిడ్డలు మీరు లేవనెత్తని ప్రభావ ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రభావ ఇక సమాప్తి చివరి అంటూ ఉంటుండగా ప్రభావనైనా మేము దాని తండ్రి ఇసు ప్రభావ ఇక సత్యాన్ని గ్రహించిన మేము ప్రభావ ఇటు మేము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా మా జీవితాలు అవలంబించుకోవాలా ప్రభావ అనేకులకు ప్రభావ వాటిని అనుభవపూర్వకంగా ప్రకటించాలనైనా అలాంటి కృపా భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ ఆయన ఆత్మీయమైన విధానం ఏ రీతిగా ఉంటుందో ప్రభా అది అర్థం చేసుకుంటే ఎంతో కష్టం ప్రభా కానీ మనుషులు ప్రభా ఆయన ఇసు ప్రభు లోకంలో శారీరకంగా జీవిస్తే ప్రభా అటు మేము అర్థం చేసుకోలేం ప్రభా కాబట్టి ప్రభా అక్షయమైన ఆహారం కోసమే మీరు కష్టపడమన్నారు క్షయమైన దాని కోసం కష్టపడద్దన్నారు ప్రభా ఇసు ప్రభా ఎన్నో విషయాలు మీరు చూపించారు ఆ అధ్యాయంలో ప్రభా కానీ అందరు ప్రభా శిష్యులు ఎంతో మంది ఉన్నారు శిష్యులు అక్కడ ప్రభా కానీ ఒక్కరు ప్రభా ఆయన ఇసయ్యన తన చివరి చివరికి ప్రభా ఆ అధ్యాయంలో ప్రభా ఆయన ఇసు ప్రభు ఎవరు దీన్ని వినగలడు ఇది కఠినమైన మాట ఎవరు దీన్ని పాటించగలడని ప్రభా అక్కడున్న శిష్యులంతా ప్రభా ప్రశ్న వేసినారు నాయన కాబట్టి అక్కడి నుంచి ప్రభు ఎంతో మంది ప్రభు వెనక తీస్తున్నారు ప్రభా కాబట్టి ప్రభా ఒక పన్నెండు మంది శిష్యులే ప్రభా చివరి వరకు మీతో పాటు ఉన్నారు ప్రభా సత్యాన్ని గ్రహించగలిగినారు ప్రభా ఆ రీతిగా ప్రభా నేను చెప్పు మాటలు ఆత్మను జీవమే ఉన్నాయి మీరు ఇంకా గ్రహింపుకున్నారా అని మీరు అన్నారు ప్రభా కాబట్టి ప్రభా ఇటు మేము అర్థం చేసుకోవాలా ప్రభా తండ్రి మీరు చెప్పే ప్రతి మాట ఆత్మీయమైంది ప్రభా ఆత్మీయంగా మేము అర్థం చేసుకోవాలంటే మేము ఆత్మీయంగా స్వరూపులుగా మేము మారాలా ప్రభా మా జీవన విధానంలో ప్రభా స్పిరిచువల్ లైఫ్ ఇంకా సంపూర్ణంగా ప్రభా ఆత్మలో మేము ఎదుగులాగానే సహాయపడండి తండ్రి మీరే మాకు సహాయకులు ప్రభా మమ్మల్ని ఆ రీతికి అర్థం చేసుకోవాలి ప్రతి ప్రవచనాలు మేము అర్థం చేసుకునే ప్రభావ అనేకులు ప్రభా వాటిని ప్రకటించాలా ప్రేమతోనైనా ఇక ఆత్మీయమైన విధానంలోకి ప్రతి ఒక్క సంఘాన్ని మేము తీసుకొని రావాలా ప్రభావ గొప్ప జనం పట్ల మీ కనికరిని చూపించి ప్రభావ ఆయన ఎంత భయంకరమైన దినాలు మేము ఉంటున్నాం అబద్ధ బోధతో మనుషులు కొట్టుకొని పోతున్నారు ప్రభావ ఆచారబద్ధమైన జీవితంలో జీవిస్తున్నారు మనుషుల ఆస్తాల చేత వంటి వాటితో ప్రభావ నిన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు ఆయన యేసు ప్రభావ తన వాళ్ళ హృదయాలు మీకు ఎంతో దూరంగా ఉన్నాయి ప్రభావ కనికరించమని ప్రార్థిష్టం నాయన ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలా ప్రభావ ఆయన యేసు ప్రభా కాలం వచ్చి ఉంది ప్రభావ ఇప్పుడు ఆల్రెడీ అమల్లో ఉంది ప్రభావ కానీ ఎవరు కూడా అది అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభావ మేము వాటిని ప్రకటించాల ధైర్యంగా ప్రేమతో అనేకులు ప్రభావ ఆయన వినిపోయే వాళ్ళకుండా ఉండ ప్రభావ వాటిని అర్థం చేసుకుని ప్రభావ మా జీవితాలు మేము పాటించాలా ఫస్ట్ ప్రభావ వాటి ప్రకారం మేము జీవించే ప్రభావ అనేకులు మేము ప్రకటించాలా అలాంటి స్పిరిచువల్ ఆత్మీయమైన అనుభవం నడిపించమని ప్రార్థిష్టమైన నా దేవాయసు ప్రభావ ఇక వైరస్ బాధ్యతలు అందరినీ మీరు తాకని ప్రభావ స్వస్థపచ్చమని ప్రార్థిష్టమైన నైనా ఇసు ప్రభావ జీవితాలు మీకు సమర్పించుకోవాలని ఒక అవకాశం బిడ్డలకు దయచేయండి మీ కనికరం మీ కృప చూపించే ప్రభావ కుటుంబీకులందరూ మీరు రక్షించుకోండి ప్రభావ నా దేవన ఇంకా ఎంతో మంది హాస్పిటల్స్లో అడ్మిట్ అయినారు ప్రభావ ఓ ప్రవాసి వార్డులు ఎంతో మంది సీరియస్ కండిషన్ ఉంటుండగా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీ తాకని ప్రభావ స్వస్థపచ్చండి అయినా నీకే వందాలు ఇస్తాయా గొప్పదేవి మీ కనికరం చూపించిన ప్రభావ మీరు ఎంతగానో ప్రభావ ఆయన మీ బిడ్డలు కృప ఇస్తున్నారు ప్రభావ కానీ ఆ కృపను ప్రభావ వాళ్ళు తండ్రి నిర్లక్ష్యం చేసుకున్నారు ప్రభావ నాయన ఏసయ్య కనికరించమని ప్రార్థిస్తున్నారు ఇష్టమైన ఆయన బిడ్డల పట్ల మీ కని కనికరిని చూపించిన ఆయన తండ్రి మీరు ప్రభావ మా బిడ్డ మా ఎద్దకు వచ్చినప్పుడు ప్రభావ తన స్వకీలు తన ఎద్దకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రభావ తునికరించినారు ప్రభావ యేసు ప్రభావ మిమ్మల్ని ఎవరైతే అంగీకరించిందో వాళ్ళందరికీ ప్రభావ మీకు పిల్లలు ఒకటి అధికారం ఇచ్చినారు ప్రభావ యేసుక్రీస్తున్నాము అంగీకరించిన వాళ్ళందరికీ కాబట్టి ప్రభావ ప్రతి ఒక్క బిడ ప్రభావ ఆ నామాన్ని ప్రభావ స్వీకరించాలా ఆ నామాన్ని మీరు మాకు ఇచ్చినారు ప్రభావ ఈ లోకంలో ప్రభావ ఆ యేసుక్రీస్తు ఒక నామాన్ని ప్రభావ మేము అనేకులు మీరు చూపించాలా ప్రభావ ఆ నామం తట్టు ప్రభావ అనేకులు రక్షించాలా ఏసుక్రీస్తు నామంలో రక్షణ ఉందని అనేకులకు ఎలిగెత్తి మేము చెప్పాలా ధైర్యంగా ప్రభావ ప్రేమతో మనుషులకు ప్రకటించాలా మీకు దైవత్వాన్ని ప్రభావ మేము చూపించాలా మనుషులకు నాయన ఆయన ఇసు ప్రభావ ఏ రీతిగా ప్రభావ మేము ప్రకటించాలో ప్రభావ మీరే మాకు జ్ఞానం అనుగ్రహించాలంటే ఆత్మను మాకు అనుగ్రహించండి ఆ పని ఎట్లా చేయాలో మీరే మాకు నేర్పించమని ప్రార్థిష్టమైన తండ్రి మీరే మాకు సహాయకులు మా చింత యావత్తు మేమే తెస్తున్నామైన ఓ ప్రభావ విశేషమైన సేవ మీ కొరకు మేము చేయాలా ప్రభావ అనేకులు ప్రభావ పురిగోల పొల ప్రభావ అనేకులు ప్రభావ మీ వాక్యం తట్టు మేము నడిపించాలా ప్రభావ ఆయన ఇసు ప్రభావ ఎందుకంటే ఈ వాక్యం ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు ప్రభావ నీకు వన్నాను ఇటు మేము స్వీకరించే ప్రభావ వాటిని మేము పాటించేలాగానే సహాయపడండి ప్రతి దశలో ప్రభావ మేము వినయ భయభక్తులు కలిగి ప్రభావ ప్రతి దశలో మేము అంగీకారంగా మేము జీవించాలా ప్రభావ ప్రభావ మా ప్రవర్తనలు మా నడవలు మా చూపులు మా తలంపులు సమస్త ప్రవర్తన ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ అయినా ఈ అభిషేకం పొందిన వారికి వైరస్ ముట్టదన్నారు ప్రభా ఆయన మీకు అభిషేకం కింద ప్రతి ఒక్క బిడ రావాలా సీలింగ్లోకి ప్రతి ఒక్క సంఘం రావాలా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభావ ఈ సత్యాన్ని గ్రహించి అర్థం చేసుకుని ప్రకటించాలా మనుషులకి అలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి మీరు అక్కడ బహు తొరుగుంది ప్రభావ మేము సిద్ధపడాలి అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వార్త ప్రకటించమన్నారు అనేకులు శిష్యులకు చేయమన్న ప్రభావ ఆ రోల్ మేము పాటించాలా ప్రభావ ఆయన ఏసు ప్రభా నథాన్ని నీకు వందాలు చెల్లిసిన మీరే ఆ రీతి మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన ఓ ప్రభావ మెలికిస్తే క్రమంలో మేము ఉండాలా ప్రభావ నా దేవ మీరే మాకు సహాయకులు ప్రభావ నీకు వందాలు ఆ యాజకత్వాన్ని ప్రభావ మీరు అందరిని ప్రధాన యాజకులుగా మీరు తయారు చేస్తున్నారు పరిశుద్ధ జనంగా తయారు చేస్తున్నారు నాయన గొప్ప దేవ ఒక విధానం ప్రభావ ఈరోజు చర్చ చేసిన పాత నిబంధన కాలంలో ఉండి వాళ్ళే ప్రకటించాలా వినిపోవాలనే రీతిగా ప్రభావ మనుషుల్ని మబ్బపెడుతూ ప్రభావ ఇంకా వాళ్ళని కిందనే కూర్చోబెడుతున్నారు ప్రభావ కానీ ఆ విధానాలు పోయినాయి ప్రభావ అది మీ ద్వారా మాకు ట్రాన్స్ఫర్ అయిన ప్రభావ ఆ యాజకత్వాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డలకు ఇచ్చినారు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఇచ్చినారు ప్రభావ అది మీరు సంపూర్ణంగా అర్థం చేసుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా ప్రభావ అలాంటి అభిషేకం మాకు అనుగ్రహించి నడిపించి ఈ నామానికి మేము తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ అందరూ వాళ్ళ కుటుంబాలను దీవించి ఆస్వాదించండి నూతనంగా అభిషేకం మీ సేవలు బలంగా వాడుకోండి వాళ్ళ జీవితాల్లో కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాల కళలు తీర్చమని ప్రార్థిష్టమైన నా దేవ ఈ ప్రభుత్వంగా అభిషేకం మీ కొరకు విజృంభించి ప్రభావ ఉద్యమంతో సేవ చేసి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిష్టమైన నాయన అయినా ఈ నెల ప్రభా ట్వంటీ ఎయిత్ ప్రభా ఆయన మీ సువార్త నిమిత్తమే అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించండి మీ ఆత్మీయ నడిపింపు దయచేయండి ప్రభావ మేము పోవు మార్గం అంతట్లో ప్రభా మీరు సరళం చేయండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి సైతాన్ శీఖర శక్తులు మీరు గద్దించండి ప్రభావ ఓ ప్రభా నా తను మేము మార్గం సరళం చేయి మీరు నడిపించండి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుండగా ప్రభావ ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా వెలుగు నిండాల ప్రభా ఆ చీకటంత పోవాలి వెలుగు మీరు ప్రకాశించాలా ప్రభావ ప్రతి ఒక్కరి మీరే నిజమైన మిమ్మల్ని స్వీకరించాలా ప్రభా నా దేవాలంటే ఆనందంతో మమ్మల్ని నింపండి ప్రభావ అలాంటి అభిషేకం వాక్యం నడిపించండి అనేక ప్రాంతాలు వాక్యాన్ని ప్రకటించాలా ప్రవ్వా గొప్ప దేవ నా తాను ఇంకా ఇంకో కొంచెమే సమయం ఉంది ప్రవ్వా ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని ప్రభావ ముందుకు పోలాగానే సహాయపడమని ఓ ప్రభా ఆర్థిక వ్యవస్థకు తిరిగి రెస్టోర్ చేయడం ప్రవ్వా నాయన ఇస్తు ప్రభు ఉద్యోగులకు ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తాం నాయన ఓ ప్రభా నా దేవ మీరు అక్కడ తొలగింది ప్రభావ మేమందరూ ప్రభావ ఈ సత్యని గ్రహించి అనేకులు మేము చూపించి మీ తట్టు నడిపించేలాగా మమ్మల్ని ప్రేరేపించి నడిపించి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని త్వరలో రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధుల పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి ఈసయా నీ నామానికి ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా అయ్యా ఇదిగో ప్రభా అయ్యా ఈ దినాన్ని మాకు ఇచ్చినంత నీకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా అయ్యా చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా ప్రభా ఇదిగోనైనా అయ్యా ప్రతిసారి ప్రభా అనేక సందర్భాల్లో ప్రభా వాక్యం ద్వారా ప్రభు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభా మా జీవితాన్ని సరిచేస్తూ ఉన్నారు తండ్రి నీకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా అయ్యా ఇదిగోనైనా పిని ప్రభావ వాటిని విడిచిపెట్టేవారిలా కాకుండా ప్రభావ వాటిని ఆచరించి ప్రభావ వాటిని అనుసరించి ప్రభా అయ్యా మేము అనేకులకి మార్గదర్శకులు ఉండలాగని మా పైన ఉంచమని ప్రభా రకంగా మమ్మల్ని తీర్చిదిద్దమని అయ్యా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ముఖ్యంగా తండ్రి ఇదిగోనయ్యా ప్రభా మీ చిత్త ప్రకారం ప్రభా మమ్మల్ని ఉండేవారి లాగా మమ్మల్ని తండ్రి ప్రభావితం అందించాలని పోతుండగా ప్రతి ఒక్క బిడ్డ మీరు తాకండి అయా అయా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ప్రభాయా మీరు సిద్ధపరచండి అయా మీరు మార్గదర్శకులుగా ఉండి ప్రభా అయా మీరు మిమ్మల్ని నడిపించమని ప్రార్థన ప్రభా ఎడుతున్న సందర్భంలో ప్రభా వారికి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియజేసి ప్రభా వారి అన్నింటినీ ప్రభా ఆయా ప్రభా మా ద్వారా ప్రభా అయా మీరు వారి కోరికలు నెరవేర్చమని ప్రభా వారి అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా ప్రభా అక్కడ ఎవరికి మేము వాక్యం చెప్పాలా ప్రభా ఎవరికి మీ మాటలు చెప్పాలా అయా మీ ప్రేమ ఎవరికి చూపించండి ఆ ప్రాంతాలకు నటించండి అయ్యా మా సొంత జ్ఞానం మా సొంత తలంపులు సొంత ఆలోచనలు వాళ్ళు కాదు కానీ ప్రభా అయ్యా మీ చిత్ర ప్రకారం మీ ఆలోచన ప్రకారం అయ్యా నడిచేలాగా మీకు అనుగ్రహించండి ఇటు ప్రభా అయ్యా మీరు ప్రభా నడిపి జయకరం గాను మీకు మర్యాదకరం గాను అయ్యా మీకు ఘనకరం గాను మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం వస్తున్న ప్రతి బిడ్డ ద్వారా ప్రభావం మీరు మాట్లాడిన ప్రభా అయ్యా మీ అందరం ప్రభా నేర్చుకుని అనేక ప్రాంతాల ప్రభా వెళ్ళి మరి ఇట్లాగే తిరిగి ప్రభా ఈ స్వార్థను ప్రకటించే వారిలాగా తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నాం వస్తున్న ప్రతి మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా ఎటువంటి సాతాను ప్రభా అయా దాడుల నుంచి ప్రభా ప్రభా మేము వాటిని చిరపడ తండ్రి అయ్యా వాటిని ఎదిరించి సాతాను దాడులను ఎదిరించి ప్రభా అయా విజయాన్ని పొందలాగా మీ కృపను అనుగ్రహించింది తండ్రి అయా ప్రతి బిడ్డతో ప్రభా మీరు మాట్లాడిన మీ మాటను ప్రభావం ఉంచమని మీరు అనుగ్రహించమని ప్రార్థించారు ప్రభావ వాహనాన్ని కూడా మీరు స్వాధీనపరచుకోండి ఆ స్థలాలను మీరు స్వాధీనపరచుకోండి అయా మార్గాన్ని సుగమం చేయండి తండ్రి అయా మేము ఉంటున్న అకామిడేషన్ ఎక్కడైతే మీరు సిద్ధపరిచారో ఆ ప్రాంతంలో ప్రభావం మీరు ప్రభా అయా క్షేమ ప్రభా అయా మీ ప్రభా మీ ప్రవర్తనలు ప్రభా అయా మేము నడిపించి ఆ ప్రాంతాన్ని నడిపించగలను మీ కృపణను గ్రహించండి ప్రభావ ప్రతి ప్రభా నీ నామాలు పెడుతున్న ప్రతి గ్రామంలో ప్రభావ మీ కార్యాలు చేయండి ప్రభా ఒక్క ఆత్మలను రక్షించాలని ప్రభా పట్టుదలతో విడుతుండగా అయ్యా ఆ ప్రాంతాలను మీరు స్వాధీనం చేసుకున్న తండ్రి అయ్యా మీరు మీకు కేవలం మహిమకరంగాను ఘనకరంగాను మీరు ప్రభా ప్రభా ఆ ప్రాంతాల్లో స్వార్థను మీరు జయకరంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా ప్రభా వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా అయా ఆ వాక్యం ఆ హృదయాల్లో పనిచేసి అయా మీరు నిజదేవుడని అయా మీరు ప్రభావం లేయి అయా మేము ఒప్పుకుని వారి నోటితో ప్రభా అయా వారి ప్రభా నమ్మి బాప్తీసం తీసుకోవడానికి అయ్యా మీరు అనుగ్రహించే ప్రభావ వరాన్ని వాళ్ళు పొందడం మీరు అనుగ్రహించండి ప్రభా ఇంకా ఎనిమిది ప్రాంతాల్లో ప్రభా స్వార్థ అందుబాటులో మీరు స్వాధీనపరచుకుంది కాకుండా ప్రభావ మీ ప్రణాళిక మేము కూడా బయలుపరచని ప్రభావండి తీసుకొస్తారు ప్రభావ ఎవరైతే ప్రభావ జ్ఞాపకం చేసుకోనండి వారిని సాతాన్ని గొప్ప విజయంతో వారిని ప్రభావం నడిపించడం ప్రార్థించాను ప్రభావం మీ స్వార్థ అందించడం ద్వారా ఆయా అనేక లక్షలు ఆయా మీ అటువంటి విధానంలో మమ్మల్ని ఉంచమని మీ తోడుగా ఉండి నడిపించమని ఏసఐ నామం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రార్థన మీరు ఇదే ఉన్నారు సార్ నాకు అందరూ విజయవాడ సార్ ఓకే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆమె అందరికి ప్రైజ్లు సార్